ఒకసారి చూస్తూ ఉన్నాము మానుష ఏమలోకే వర్ణాశ్రమాది కర్మాధికార నాణ్యేసు లోకేసు ఇది నియమ ఇక్కడ అభిప్రాయం మనుష్య లోకముందే ఉన్నది ఇతర లోకంలో లేదు అంటే భూమండలం లేదు స్వర్గంలో లేదు వైకుంఠంలో లేదు కైలాసంలో లేదు అని మీరు చెప్పచ్చు అలాగే చెప్పచ్చు సో కానీ అక్కడ భాష్యకారుల హృదయం అది కాదు భాష్యకారులు అక్కడ ఏమంటున్నారంటే ఆ పర్టికులర్ జాతి మానవ జాతిలో ఉంది తప్పిస్తే పశు జాతిలో పక్షి జాతిలో లేదు అని అంటున్నారు సో ఎందుకంటే వేదాంతంలో లోక శబ్దాన్ని ఆ దేహం అనే దేహము అనే అర్థంలో వాడతారు అనేక సందర్భాల్లో అలా వాడతారు సో కాబట్టి మనుష్య లోకంలో ఉంటే మనుష్య దేహము నుండి కలదు ఈ అధికారతను ఈ యోగ్యత కర్మకి యోగ్యత ఉంది లేదు కర్మ చేస్తే వస్తుంది పాపం వస్తుంది ఈ వ్యవస్థంతా కూడా మనిషి లెవెల్లో ఉంది తప్పిస్తే ఇతర ప్రాణుల లెవెల్లో లేదు అని అభిప్రాయం దీన్ని నిస్సహాలి ఇలాగా ఉండడానికి అర్థం అలాగా ఉండడానికి కారణం ఏంటి అని ప్రతి కారణం ఏముందండి దినకర్మలను బట్టి మనుష్యులలో అధికార భేదం వచ్చింది అని ఈ శ్లోకం దానికి సమాధానం అని అలా పూర్వశ్లోకానికి దీనికి కనెక్షన్ అవతారం చేసిన అభిప్రాయం లేకపోతే ఈ అవతారం ఈ కనెక్షన్ కనెక్షన్ సంబంధము అంటారు లేకపోతే దేవుడు ఏ ఏ శ్లోకానికి అశ్లోకం ఉందో నాకు ఇది ఆల్వేజ్ కనెక్షన్ ఆ కనెక్షన్ మనకు అవతారిక ద్వారా అర్థమవుతుంది ఈ సంబంధాన్ని మరో రకంగా చూసుకోవచ్చు ఇంకో రకంగా కూడా ఈ సంబంధాన్ని మనం భావన చేయవచ్చు అదే ఎలాగంటే అథవా వర్ణాశ్రమాది విభాగోపేతా మనుష్యామవత్మాను వర్తంతే ఇదం ఇంకొక ముందు వెళ్ళిన శ్లోకంలో ఇలా చెప్పారు మానవులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పర్సనల్ సిచ్యువేషన్ బట్టి పర్సనల్ సిచ్యువేషన్ రెండు రకాలు the level of the individual వారు బ్రహ్మచార గృహస్థ వానప్రస్థుత సన్యాస అనే తేడా ఉంటుంది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్ ఉంటుంది చెప్పేప్పుడు కూడా మహాత్ములు అలా చెప్తారు నన్ను ఎవరో అడిగారు అవును మీరు ఇలా చెప్పారు మరి ఆయన అలా చెప్పారు లేదని అయితే నేను చెప్పాను నేను ఓ రూల్ ఒకటి చెప్పాను అడిగాను ఇదే నేను చెప్పాను different Mahatma tell different things me different audiences at different time in different place అది కాబట్టి ఆయన అలా చెప్పారు మీరు ఇలా చెప్పారని నువ్వు తీసుకోవా ఆయన చెప్పింది నువ్వు చెప్పింది పాయింట్ కాదు నువ్వు అప్లై చేస్తే నీకు అప్లై చేస్తుంది నువ్వు తెలియ చేయాలి చూసి మీరు అర్థం చేసుకునే చూసి వ్యక్తి మీద ఉంటుంది ఇంకో వాళ్ళకి అప్లై చేస్తే ఎనివే సో ఇప్పుడు బ్రహ్మచారి ఒక బ్రహ్మచారి నా దగ్గరికి వస్తాను ఏం చదువుతున్నా అంటే బిఎస్సీ చదువుతున్నాను నన్ను చూడడం వచ్చి ఆశీర్వదం కోసం అంటే ఆశీర్వదం సరైనది మీ నిజంగా చూడాలని పాపం చదువుతున్నాను ఏమన్నా ముందు బిఎస్సీ చూస్తే తర్వాత చూడాలని చూస్తాను కంగారం లేదు ఒక అరవై ఏళ్ళ ఒక ఆయన నా దగ్గరికి వచ్చింది నేను మీరు దగ్గర భగవద్గీత చదవాలనుకుంటున్నానండి పూనా యూనివర్సిటీలో డిస్టెన్స్ సిచ్యువేషన్ ఎన్నో కాన్సెప్ట్స్ పరీక్ష పెట్టాను అయిన తర్వాత చదువుతానండి ఇప్పుడు ఎన్నో డిగ్రీ ఒక తక్కువ ఉన్నాయని రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీలో కూర్చోలేదు కానీ ఎన్నో కాన్సెప్ట్స్ పెట్టాను పూనా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నేను చెప్పిన వల్ల ఏంటంటే వాళ్ళు బాగా పంపిస్తారు సరే మేము సీనియర్ యూనివర్సిటీని పెట్టాను మంచిది మీరు ఎందుకండి పరీక్షలు అయ్యాక ఆగ్రహం అని అక్కడికి మేము ఉంటాము ఇక్కడ ఉండము ఇంటికి ఓటు పోతాను ఇప్పుడు క్లాసులు అవుతున్నాయి ఆ పరీక్షలు మా ఇంటికి రండి ఇంటి దీనికి కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రెలవెన్స్ సినిమా విషయంలో నేను చూసాను సత్వం ప్రసాద్ లో అడ్వర్టైజ్మెంట్ చూసాను two years distance education course మీరు ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళు మెటీరియల్ పంపిస్తూ ఉంటారు చదువుకుని వాళ్ళు ప్రశ్న వివరణలు రాయటము అలా చదివినట్లయితే మీకు మంచి పరిచయాలు కలుగుతుంది ఆ తర్వాత దాని అభిప్రాయం ఏంటంటే ఆ తర్వాత మీరు వాచార్యుల దగ్గరికి వెళ్ళి ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్తారని ఒక అభిప్రాయంతో పెట్టేస్తారు దయచేయండి ఇక్కడంతా ఖాళీగా ఉంది కాబట్టి అందుకోసం పెట్టారు కనుక ఒకే వ్యక్తికి ఒకే అందరికీ ఒకే పాత్ర ఉండదు కాబట్టి ఇండివిజువల్ లెవెల్లో ఏ స్టేజ్ లో ఉన్నారు అన్నది ఒక పాత్ర తర్వాత సోషల్ స్ట్రక్చర్ లో వేరియసిటీ అన్నది సోషల్ స్ట్రక్చర్ అనేది ఒక సంస్కృతి సోషల్ స్ట్రక్చర్ లో వేరే సివియర్ నిర్ధారణ చేసి పాటించారు వాటికి వర్ణాష్టమైన సో ఈ విధంగా మానవులందరూ కూడా మా మార్గాన్ని అన్ని విధములుగా అనుసరిస్తూ ఉన్నారు అని గడచిన శ్లోకంలో పదకొండో శ్లోకంలో చెప్పారు సో ఏమంటే మీ మార్గం తప్ప ఇంకెవరి మార్గం అనుసరించకూడదా మీ తలైవ రత్న అనువర్తంటే నియమేనా నియమేనా అంటే ఇంకా ఎక్సెప్షన్ లేకుండా అందరూ మీ మార్గంలోనే ఉన్నారని ఎలా చెప్పగలను కొందరు మీ మార్గంలో లేకుండా మరొక మార్గంలో ఉండొచ్చు సో అలా చెప్పడానికి అవకాశం లేదా నా అన్యస్య ఈశ్వరుడాలైన మీ మార్గంలోనే అందరూ ఉన్నారని ఎలా చెప్పగలను నా భక్తులందరూ నా మార్గంలో ఉన్నారు అంటే ఓకే అండర్స్టాండింగ్ అందరూ ఇంకా నా భక్తులు కాని వాళ్ళు కూడా నా మార్గంలోనే ఉన్నారని హౌ కెన్ అని ఏదైనా ఒక శంక రావాలి దానికి సమాధానంగా ఈ శ్లోకాన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని ఆ సంబంధాన్ని ఆ విధంగా బోధిస్తున్నారు షాపింగ్ సో నిన్న పంపించే మీకు సో నాలుగు వర్ణములు ఇక్కడ ఈ టాపిక్ లో మీకు తేడా చెప్పాల్సి ఉంటుంది ఇంత వెళ్ళి చెప్తే నేను గుర్తిస్తున్నాను వర్ణము కులము వేరు ఇది పెద్ద సమస్య అన్ని ఒకటే అనుకుంటారు వర్ణము కులము వేరు క్యాస్ట్ అంటే కులం వర్ణం కాదు వర్ణానికి ఇంగ్లీష్ పదము మనకేమీ కనపడదు ఎందుకంటే వాళ్ళు వర్ణం అంటే కులం అని అనుకుని కులానికి పదం దొరికిస్తే వర్ణానికి కూడా దొరికేసినట్టే అని అనుకుని ఇంకా ఇంగ్లీష్ పదం నాకు ఎట్లా కనపడదు వర్ణము వేరు కులము వేరు తేడాలు ఏమైనా చెప్తా చూడండి అసలు ఎన్నొస్తాయి చూద్దాం కులము బై భర్త డిసైడ్ అవుతుంది వర్ణము భర్త డిసైడ్ అవుతుంది గుణకర్మ విభాగం గుణకర్మలను బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కులపొడుకు భర్త డిసైడ్ అవుతుంది ఇప్పుడు మేము రెడ్డి కులానికి చెందిన వాళ్ళము అంటే ఓ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళు జన్మించి ఉంటాయి కాబట్టి బై భర్త డిసైడ్ అయ్యేది వర్ణం కాదు నెంబర్ వన్ మనకు తేడా చెప్తాను రెండు కులములు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మండలం దాని లెక్క ప్రకారం ఆ తర్వాత దాన్ని ఇంకా బాగా తెలిస్తే మనుషులు కులవాదం బాగా తెలిసి కుల నిర్ణయం సంఘాలు అయితే మరి కులవాదమే గురించి ఇంకేమవుతుంది ఫోర్ థౌజండ్ అని లెక్క ఫోర్ థౌజండ్ కులాలు వచ్చాయి వర్ణములు నాలుగు ప్రధానమైనటువంటి భేదం రెండో తేడా మూడో తేడా మీరు తేడాలు గుర్తిస్తాం మంచి మంచి తేడాలు మూడో తేడా కులము భారతదేశంలో మాత్రమే ఉంటుంది హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది వర్ణము సకల మానవాళి ఉంది జపాన్లో ఉంటుంది అమెరికాలో ఉంటుంది కెనడాలో ఉంటుంది అలాస్కాలో కూడా వర్ణము లేని మానవ సమాజం ఉంది సమాజం ఎక్కడ ఉంటే అక్కడ వర్ణం కానీ కులం మటుకు మీకు భారతీయ సమాజంలో మాత్రమే ఉంటుంది ఇది మూడవ తేడా ఎంత ప్రధానమైనటువంటి తేడా ఇంకేమి తేడాలు చెప్పాలి నేను తేడాలు చెప్తాను ఇంకేమైనా చెప్తాను కాబట్టి ఇంత మౌలికమైన డిఫరెన్స్ దానికి ఎంత డిఫరెన్స్ చూడండి కాబట్టి ఇక్కడ మనం కులాల గురించి మాట్లాడతాము వర్ణాన్ని గురించే మాట్లాడతాం అంతేకానే ఇది మొత్తం మానవాళికి చెందినటువంటి వర్ణాన్ని గురించి మాట్లాడతాం కృష్ణం గుణకర్మ విభాగం ఆయన చాతుర్వర్ణ్యాన్ని సృష్టించాలంటే అర్థం గుణ గుణములు కర్మేశ్వరుని యొక్క మాయాశక్తి అది త్రిగుణాత్మిక దృష్టి అంటే మాయాశక్తి యొక్క పరిణామానికి దృష్టి సో ఆ త్రిగుణాత్మిక యొక్క త్రిగుణాత్మిక అయిన మాయాశక్తి యొక్క పరిణామం వలన ఉద్భవించినటువంటి ఈ ప్రాణివర్గము ఈ పర్టికులర్ మనుష్య లోకం ఏదైతే కలదో దీని ముందు ఆ గుణములే ఉంటాయి కదండి గుణ త్రిగుణాత్మికమైన మాయ నుంచి వచ్చినటువంటి కార్యము నుండి ఏముంటుంది గుణముల యొక్క సమ్మేళనమే ఉంటుంది ఎందుకంటే కారణము కార్యంలోకి వస్తుంది ఇప్పుడు బంగారము మెటాలిక్ నెక్లెస్ ఏమిటవుతుంది మెటాలిక్ అవుతుందా నాన్ మెటాలిక్ అవుతుంది మెటాలిక్ అవుతుంది ఎందుకంటే కారణ గుణ కార్యే సంక్రాంతి అని ఓ వాక్యం అలా రీతిని చెప్తా ఒక కారణానికి ఉండే గుణాలు కార్యంలో సంక్రమిస్తాయి ఎవరన్నాను ఏమంటే మా నెక్లెస్ ఎక్కడ ప్రకాశం లేదు ఎన్నిగా లేదు ప్రకాశం లేదు అంతా కూడా నల్లగా ఉందండి అని అన్నారు అనుకోండి అప్పుడు మనం ఏమంటాం మీరు బంగారంతో జనించారంటే అవునండి బంగారంతో జనించాం అంటే అలా ఉండడానికి ఏం జరిగింది కొంచెం దాన్ని పాలసీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బంగారంతో చేయిస్తే అది కష్టంగా నిలవాల్సిందే మా నష్టం నిలవట్లేదు అనడానికి వీలు లేదు ఎందుకని కారణం కార్యే సంతాపంతి కాబట్టి భగవంతుని యొక్క మాయాశక్తిలో మూడు గుణములు ఉన్నాయి కనుక ఆ మూడు గుణముల సమ్మేళనమే సర్వత్రా ఉంటుంది మన ప్రస్తుతం టాపిక్ మనుష్య లోక కాబట్టి మనుష్య లోకంలో కూడా ఆ మూడు గుణముల యొక్క సమ్మేళనమే ఉంటుంది ఇన్ దట్ సెన్స్ నేను సృష్టించినాను అని అంటున్నాను ఇన్ దట్ సెన్స్ ఎందుకంటే గుణము త్రిగుణాత్మక మాయ ఈశ్వరుని యొక్క శక్తి ఏదంట తర్వాత కర్మ అంటే మూమెంట్ చలనం చలనము మాయాశక్తి యొక్క ధర్మం చలనము అనేది మాయాశక్తి యొక్క ధర్మం పరమేశ్వరుడు ఏమి చలనం ఉండదు శక్తి నుండి పరబ్రహ్మ ఏమి చలనం ఉండదు పరబ్రహ్మ ఈజ్ ద ఇది చేంజింగ్ కాబట్టి చలనం అనేది మాయాశక్తి యొక్క ధర్మం అదే కర్మ అంటే కాబట్టి ఈ గుణము ఈ కర్మ మీకు మాయాశక్తి నుంచి ఎవరి మాయాశక్తి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి అంతేకానే ఆయన అంటాడు నేను సృష్టించినాను నాలుగు వర్ణములు చాలు వర్ణం మయా ఖచ్చితంగా వాక్యాన్ని వివరిస్తారు చూడండి అంటే మూడు గుణాల నుంచి నాలుగు వర్ణాలు ఎలా వస్తాయన్నది ఆ కాంబినేషన్ వివరిస్తారు మూడు గుణాలను పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కనుక మీరు వేసినట్లయితే మూడు గుణాలు మూడు గుణాలు ఉంటాయి రెండేసి రెండేసి చొప్పున ఒక వర్ణాన్ని మీరు డిఫైన్ చేయాలన్నట్లయితే ఏ రెండు తీసుకోవాలి ఎన్ని కాంబినేషన్ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి ఈ పెర్మిటేషన్స్ అని కాంబినేషన్స్ అని మ్యాథమెటిక్స్ లో చాప్టర్ ఉంటుంది కొత్త పుస్తకంలోనైనా ఈ సంప్రదాయం త్రీ ఒరిజినల్ గా ఉన్నాయి రెండు పికప్ చేయాలి రెండింట్లో ఇది అవుతూ ఉన్నది తప్పుతూ ఉంది పెర్మిటేషన్ ముందు ఫస్ట్ ఉన్నది ప్రధానము సెకండ్ ఉన్నది అప్రధానము అలా కాంబినేషన్ లో సీక్వెన్స్ ఇంపార్టెంట్ కాదు ఏవో రెండు పెర్మిటేషన్ లో సీక్వెన్స్ ఇది అవసరం ఇంపార్టెంట్ అన్నారు గుర్తు తగ్గుతేసినాము ఎప్పుడో త్రీ పీ టూ అని వస్తుంది three P two three P two అని వస్తే దానికి సప్లై ఏంటండి త్రీ పీ టూ ఎంత అవుతుంది అది factorial three from three into two into one by factorial three minus two అంతే కరెక్ట్ గానే చెప్పారు factorial three minus factorial N minus కారణంగా వస్తుంది వాటెవర్ సో సిక్స్ కాంబినేషన్స్ రావాలి సిక్స్ కాంబినేషన్స్ రావాలి కానీ మీరు ఫోన్లో వస్తున్నాయి ఈ రహస్యం ఇదంతా ఆయన వివరిస్తారు చూద్దాం సో చాతుర్వర్ణ్యం ఇది భాష్యకాలు చత్వార ఏవ వర్ణా చాతుర్వర్ణ్యం వ్యాకరణం అండి చాతుర్వర్ణ్యం అంటే అది ఏకవచనం నపవచనంలో ఏకవచనం ఏకవచనం ఎలా వచ్చిందంటే నాలుగు వర్ణముల సమాహారము అనే అర్థంలో గ్రూప్ చేసినప్పుడు ఏకవచనం అయింది ఎప్పుడైనా సరే గ్రూప్ చేసి ఏకవచనం చేసినప్పుడు నపూసనం కూడా అవుతుంది అది జాతరంగా నేను లేదని కష్టం కాబట్టి చతుర్ణాం వర్ణానాం సమాహారాన్ని మనం చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పారా ఏదో వర్ణ వర్ణములు నాలుగే నాలుగే అని ఏవాయిలు చేశారు మీరు ఫ్యాక్టోరియల్ కానీ ఆరు చేస్తారని ఆ ఏవాళ్ళు ఎందుకంటే ఆయనకి తెలుసు మాత్రం లెక్క ఈ మూడు ఇంటికి రెండు రెండు రెండు ఇంకొక వరసలో ఒక క్రమంలో రెండు ఏది is not famous B A is different from B A లెక్క వేస్తాం అలా వేసేప్పుడు ఆరు వస్తాయి తెలుసు వాళ్ళు ఆరు అనుకుంటారేమో ఆరు వద్దు నాలుగు చత్వార ఏడు వర్ణా చాతుర్వర్ణ్యం మయా ఈశ్వరేణ సృష్టముత్పాదితం అది ఈశ్వరులైన నా చేతను నాలుగు వర్ణములే సృష్టింపబడినవి సృష్టింపబడ్డమే అంటే ఇప్పుడు కూడా సృష్టి అనే పదము ఇంగ్లీష్ లో క్రియేషన్ కాదు ఇంకా అలాగా మామూలుగా అలాగే కాన్ఫిడెన్స్ తీసుకుంటూ పోతారు ఎందుకంటే వేదాంతంలో స్పెషల్ క్రియేషన్ అనేది లేదు అంటే అంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చింది దాన్ని స్పెషల్ క్రియేషన్ అంటారు అలాంటిది వేదాంతంలో లేదు హిందూ ధర్మంలో లేదు ఇక్కడ ఉన్నదంతా మేనిఫెస్టేషన్ ఇవల్యూషను లేక మేనిఫెస్టేషన్ ఉంది ఇక్కడ ఎందుకంటే పరమేశ్వరుడు లే అంతకుముందు అసలే లేని జగత్తును సృష్టించలేదు మాయాశక్తిలో విలీనమై జగత్తు ఉన్నది పొటెన్షియల్ గా ఉన్నది వేకెంట్ గా ఉన్నది అదే ప్రకటన లేని ఎలా వస్తుందండి నేను చదివారు నాకతే విద్యతో భావ నాకతే విద్యతే భావ నా భావే విద్యతే కన్సర్వేషన్ లేని వచ్చేస్తుంది అలాగా లేని ఎక్కడికి రాదు ఉన్నది పోదు కొంతమంది అయ్యో పోయిందని దుఃఖపడుతూ ఉంటారు పోయిందని నొక్కుంటారు ఏది పోయింది ఏది పోలేదు ఒక అమ్మగారు నెక్లెస్ పోయిందని నొక్కుంటున్నారు ఏం పోవడం ఏంటంటే మీకు ఏమైనా ఏదో జాగ్రత్తగా తీసుకుని అక్కడికి పోదు ఎలా పోయిందో నాకు చెప్పండి అంటే రైల్లో వస్తుంటే తిరుపతి మీద రైల్లో వస్తుంటే కాళహస్తి స్టేషన్ దగ్గర ఆగినప్పుడు వాడు ఎవరో ఆ సిద్ధి పక్క నుంచే నడుస్తారు నడిచి ఆ రైల్లో నేను కూడా ఉన్నాను అలా విడిచేప్పుడు వాళ్ళు ఏం చెప్పేదంటే కిటికీ పక్కనే కూర్చొని అలా అటువైపు ఇలా చూస్తారు కదండి ఆమె ఎలా చూసుకుంటే ఆమె మెడలో చెయ్యను ఆ కిటికీ దగ్గర అన్నిటిలా ఉంది వాళ్ళు తక్కువ లాభి పడుతుంది ఆమె పాపం విశ్వసించడం సహజం కదా నేను ఓదార్చాను మీరు చెప్పేది అది పోదది ఎందుకంటే వస్తువుకి నాశనం లేదు నాశతే రాసతో విద్యతే భావభావో విద్యతే సత సతది బంగారం అది లేకుండా అది విస్తారం అంటే మరి నా దగ్గర నీ దగ్గర లేదు వాటి దగ్గర ఉంటుంది తర్వాత ఇంకోటి మీరు కొంచెం ఆలోచించినట్లయితే వాడు ఏం చేస్తుంటాడు పాపం వాడు ఏం చేస్తాడంటే వాడు మన తమ్ముడే చేశారు అలాంటి పొరపాటు చేయకూడదు రఘురాజు గారు వాళ్ళు శిక్షిస్తారు ఆ శిక్షి మనం పెట్టుకోదు వాడు ఏం చేస్తాడంటే ఎవరికి బంగారం వ్యాపారం అందిస్తారు అన్ని ఆ డబ్బుతో ఏదో భోజనం చేస్తారు ఏదో వాళ్ళు చేసిన మంచిగా నేను అంటలేదు బట్ ఆ నక్లస్ గురించి చెప్తున్నాను నక్లస్ ఎటువంటి మార్గం ఆ బంగారం వ్యాపారం ఏం చేస్తానంటే దానికి కొంచెం ఎరిగి పెట్టి ఆ లింకులో విడిపోయే ఉంటుంది ఎనిమిదిలో ఉంటుంది కదా లాస్ట్ పడుతున్నాడు కదా ఆ లింకుని ఆ పుస్తకాన్ని కొంచెం సెండ్ చేసి మళ్ళీ కొత్తగా మెరుగుపెట్టేసి అది అమ్మితే ముప్పై ఐదు కొనుక్కుంటూ వచ్చింది మీరు చెప్తున్నా మళ్ళీ ఇంకొక ముప్పై ఐదు తెచ్చుకుంటారు కాబట్టి ఏమీ అమంగళం అంతా మంగళమే ఇదేవో భవతి అదేవో మంగళాయ ఇప్పుడు మీ నెలలో నెట్లు వస్తుంది మీరు శుక్రవారం నాడు లక్ష్మీ పూజ ఈ నెట్లు వస్తున్న ముప్పై ఐదు తెలిసి కొత్త కొత్త కొత్తగా మీరు చేసిన అనుకున్నారు నాకు చెప్తున్నారు అది మంగళమా మంగళం ఎంత మంగళం కాబట్టి నేను విచారించాల్సింది ఏంటంటే దానికి ఈ స్థితే కలుగుతుంది అంటే పోనీ మంగళంగా కరెక్టే నేను ఒప్పుకుంటాను కానీ మనం వీడి మారేది కానీ శిక్షించి కూడా యమధర్మరాజు శిక్షిస్తాను అది మన తర్వాత ఇప్పుడు నన్ను ఏంటంటే మీరు హాయిగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేశారు కాబట్టి విశ్రాంతిగా పడుకుని ఎదుర్కోండి ఎలాగైతే హైదరాబాద్ రోజు మీకున్న ఆభరణాలు మీకున్నాయి అని చెప్పేసి తెలుసుకుంటాను ఇందులో పోలీసు ఇది police railway police railway police ఒక ఉంటాడు వాడు మామూలుగా మనకి ఎప్పుడు కనపడదు ఇంకా బోర్డే కనపడుతుంది రైల్వే పోలీసు అని కనపడుతుంది మనకు అవసరాలన్నప్పుడు వాడు ఎవరో కనపడతాడు వాడు వచ్చి ఎవరైనా ఇక్కడ నెక్లెస్ ఎవరైనా పోయిందిగా అంతా వచ్చుకుంటాడు ఈవిడ నాదే పోయిందని అనలేదు ఎందుకంటే నేను ఒకటి కదా ఆవిడ ఏమని అనలేదు అప్పుడు ఎవరో చెప్పారు ఆమె పోయిందని చూపించారు అక్కడ చెప్పారు ఏ పొద్దుగా నన్ను చెప్తే చెప్తున్నాను చెప్పండి మీకు ఎక్కడ రాసుకుంటా అంటే అవన్నారు నేను ఆ మాట ప్రశ్న టాపిక్ నేను కంప్లైంట్ చేయలేదు అని ఆవిడ కంప్లైంట్ చేయలేదు వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో గూడూరు స్టేషన్ దిగుతూ వెళ్ళిపోయి పోలీసు అది కాబట్టి నేను మనం చేసి ఏంటంటే ఉన్నది పోదు లేనుంది రాదు ఇది వేదాంత నియమం కనుక దృష్టి అనే పదం ఉంది మన దగ్గర ఆ సృష్టి అనే పదానికి అర్థము స్పెషల్ క్రియేషన్ అని కాదు కేవలం మేనిఫెస్టేషన్ అనే అర్థం మరి ఇవల్యూషన్ అని అంటున్నారు ఏంటంటే మేనిఫెస్టేషన్ అనే ఇవల్యూషన్ అనే ఒకటే అది డిఫరెన్స్ ఏంటంటే మేనిఫెస్టేషన్ లో టైం ఫ్యాక్టర్ చెప్పలేదు ఇవల్యూషన్ లో టైం ఉంటుంది బంగారం బంగారమే లెక్కలుస్తుందో మేనిఫెస్ట్ అయింది అన్నా టైం చెప్పలేదు ఎంత టైం పట్టింది అనక టైం ఇంపార్టెంట్ కాదు శరద్యంగా శనగ మొక్క కింద ఇవాల్వ్ అయింది అంట అక్కడ టైం ఇంపార్టెంట్ కనుక రెండు రోజులు మూడు రోజులు లేదా వారం రోజులు ఇవ్వాలి టైం పెడితే ఇవ్వాలి చేస్తున్నాం టైం పట్టకపోతే మేనేజ్ చేస్తున్నాం ఇంకే రెండే ఉన్నాయి నేను ఏమన్నా చెప్పాను యూనివర్సిటీ వాళ్ళు అడిగారు అయితే మీరు క్రియేషన్ థియరీ వాళ్ళు కాదు ఇవల్యూషన్ థియరీ వాళ్ళు కానీ అని అడిగారు అవును చెప్పాను ఇప్పుడు ఒక ఆయన వేసి అడిగాను దార్మిక సిద్ధాంతం మీ హిందూ ధర్మానికి అనుకూలమా ప్రతికూలమా ఎందుకంటే అనుకూలమని నేను చెప్పను ఎందుకంటే మా ధర్మానికి మళ్ళీ దార్మిక ఒకటి సపోర్ట్ అయ్యేది అలాగేమి కాదు ప్రతికూలం మాత్రం కాదు ఈజ్ నాట్ అపోజిట్ నిజానికి మీ డార్జిలింగ్ లాంటిలో మాకు అసలు ఉద్యోగం నేను రోజు పాఠం చేస్తున్నప్పుడు ఎలా ఒకసారి స్మరిస్తూ ఉంటాను ఆయన పేరు కపిలు సాహిత్య ఆయన ఎవల్యూషన్ ఇస్తుంది కపిల సైన్స్ ఉంటే ఎవల్యూషన్ కదా ఎవల్యూషన్ కాబట్టి కపిల ఇచ్చి డార్విన్ ఆఫ్ ది ఇండియా నిజానికి డార్విన్ ఇచ్చి కపిల ఆఫ్ చేస్తుంటే బాగుంటుంది ఎందుకంటే డార్విన్ నిన్న కాక ఉన్నట్టుగా కపిలకి చాలా ప్రాప్తి శ్రీకృష్ణుడు అంటే ఉన్నట్టుగా ఎనివే సో అదొక పాయింట్ క్లియర్ చేయాలి సృష్టం ఉత్పాదితం అంటే మేనిఫెస్ట్ చేస్తుందని అర్థం లేని కొత్తగా ఏదైనా హింసిస్తుంది అని కాదు కాబట్టి అక్కడ ఉన్న గుణాలు ఆ సృజనాత్మక అయిన మాయాశక్తిలో గుణాలు ఉంటాయి ఆ గుణాలే మన మనస్సుల్లో మన దేహాల్లో ప్రకటమవుతాయి ఇందువల్ల మన దేహము ఇంద్రియంలో మనస్సు ఇవన్నీ ప్రకృతి కార్యములు క్షేత్రం కదండి ప్రకృతి కార్యములు కాబట్టి ప్రకృతి ధర్మాలు దాంట్లో అది పునకర్మ విభాగ అంటే అన్నాము పునకర్మ విభాగ గుణ విభాగత కర్మ విభాగత అది వ్యాకరణం ద్వంద్వ సమాసంలో ఆఖరి పదం ప్రతి సమానంగా వర్తిస్తుంది అలాంటి ద్వంద్వం ఇప్పుడు గుణ కర్మ విభాగత ఈ విభాగత అనే మాటని గుణానికి పెట్టుకోవాలి కర్మకి పెట్టుకోవాలి గుణ విభాగత కర్మ విభాగత అప్పుడు సంగీత ద్వంద్వ సమాసం గుణ విభాగ కర్మ విభాగశ అనక్కర్లేదు ఒక విభాగాన్ని మీరు డ్రాప్ చేసేది ఒకటి మీరు గుణ కర్మ విభాగ సో గుణ విభాగమే కర్మ విభాగం సో గుణ విభాగాన్ని బట్టి కర్మ వస్తుంది అంచేతనే గుణకర్మ విభాగశ కర్మ గుణ విభాగశ కాదు ఎందుకంటే కర్మ గుణము యొక్క సాధ్యం గుణం నిర్ధారితమైతే దాన్ని బట్టి వాళ్ళు చేసి కర్మ ఉంటుంది ఇప్పుడు పొద్దున్నే ఐదున్నరకు లేచి స్నానం చేసి సూర్యుని ప్రార్థిస్తున్నాడు అప్పుడు ఇంకొకటి నిద్రపోతున్నాడు నిద్రపోవడం కూడా కర్మే అందుకోసం ఓకే ఇప్పుడు చంద్రాలు లేచి స్నానం చేసి సూర్యుని ఆరాధిస్తున్నాడే ఇది సత్వగుణం యొక్క కర్మ సత్వగుణాన్ని బట్టి వచ్చిన కర్మ నిద్రపోతున్నాడు మేము ఆ టైంలో అది తమోగుణాన్ని బట్టి వచ్చినటువంటి కర్మ పూర్వం కూడా కర్మ లక్షణం అది తమో గుణాన్ని వచ్చింది చూడండి గుణాన్ని బట్టి కర్మ అయితే మీరు అడగచ్చు రజోగుణాన్ని బట్టి ఏమొస్తుంది రజోగుణాన్ని బట్టి ఏమొస్తున్నప్పుడు చెప్పుకుంటారా ఉంటే ఇన్సిడెంటల్ గా పలుకు అవుకుని కాఫీ కానీ న్యూస్ పేపర్ చదివితే దాన్ని రజోగుణం అంటారు ఇంకా మీరు మొత్తం అంతా పిక్చర్ అంతా క్లియర్ అవుతుంది జనరల్గా పొద్దున్నే లేదు కొనుక్కోగానే తల్లిడు తల్లిడు అనే ఐదు వాళ్ళు ట్రాఫిక్ ఆగించి జీవితాలు చదువుతూ ఉంటారు దాన్ని రజోగుణం అది జీవితాలు అంటే కదా ఎనివే ఈ గుణ గుణాన్ని బట్టి కర్మ కాబట్టి ముందు గుణ విభాగం చేయండి తర్వాత కర్మ విభాగం గుణ విభాగం వచ్చేసేప్పుడు గుణాలు మీరు సంప్రదిస్తూ ఈ టెక్నికల్ నేమ్స్ ఈ గుణాలంటే మామూలుగా కరుణ దయ అలాంటివి కాదు అవి ఎన్ని ఉంటాయంటే అది అనంతములు వాటికి లెక్క వీటికి లెక్క ఉంది కానీ మీకు ఒక రూల్ ఒకటి ఏంటంటే సత్వము తమస్సు అభ్యోగిస్తూ ఉంటుంది అంచేత సత్వం ప్రైమరీగా ఉంటే దాని దరిదాపుల్లో తమస్సు ఉండడానికి వీలు తమస్సు ప్రైమరీ అయితే దాని దరిదాపుల్లో సత్వం ఉండడానికి వీలు ఏమండి కాబట్టి ఈ సిక్స్ లో సత్వ తమస్సు తమస్తత్వ ఉండడానికి వీలు మొదటిది ప్రైమరీ రెండోది సెకండరీ అది వ్యవస్థ కాబట్టి ఏబిసిలో ఏసీసీఏ ఉండవు ఇంకేముంటాయి ఏబిబిఏ బీసీసీ నాలుగు ఉంటాయి అది జాగ్రత్త సరిపడిందండి అది దరిద్ర అది ఏదో చెప్తా నేను ఉంటే ఏబిసి అన్నాను ఆయన చెప్తా గుణాసత్వరజస్తమాంసి సో గుణములంటే సత్వరజస్తం వస్తుందో మరో మరో తగ్గుతున్నాయి ఓకే తాత్విక తప ఆచార్యులు కర్మాణి ఇప్పుడు మీకు బ్రాహ్మణ ముందుకు వస్తుంది చూడండి బ్రాహ్మణుడు అంటే ఏమిటంటే సత్వ ప్రధానస్య సత్వగుణము ప్రధానముగా కలవాడు సత్వగుణం ఎప్పుడైతే ప్రధానంగా ఉన్నదో సెకండ్ ప్లేస్ లో సమస్య రాదు చెప్పారు కదా కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఏమొచ్చింది రజస్సు వచ్చింది సో అటువంటి వాడిని బ్రాహ్మణుడు అంటారు అది గుణాన్ని బట్టి బ్రాహ్మణ ఒకప్పుడు గుణాన్ని దొరికింది బ్రాహ్మణ అనమాట ఈ మహాభారతం తీసుకొస్తే కూడా స్పష్టంగా దాంట్లో రాసిపెట్టారు గుణాన్ని దొరికింది ఆ తర్వాత వచ్చింది ట్రాన్స్మిషన్ గుణము కర్మ నుండి జన్మ అనే ట్రాన్స్మిషన్ దాని తర్వాత వచ్చింది నిజానికి మహాభారత కాలంలోనే ఆరంభమైంది విజయాన్ టైంలో మహాభారత మహాభారతంలో మీకు జన్మని లెక్కలోకి తీసుకుని బ్రాహ్మణుడు క్షత్రియుడు విధానం ఆ విధంగా నిర్ధారించిన ఉంటాయి తర్వాత అనేక చోట్ల జన్మతో సంబంధం లేకుండా బ్రాహ్మణ క్షత్రియ వాటిని నిర్ధారించినటువంటి టాపిక్స్ కూడా ఉంటాయి యక్ష ప్రశ్నలలో ధర్మరాజు గారిని అడుగుతారు బ్రాహ్మణుడు అనగా ఎవరు అని అడిగితే ఆయన స్పష్టంగా జన్మతో సంబంధం లేకుండా ఎవరైతే ఈ ఈ కర్మలు కలిగి ఉంటారో వాడు బ్రాహ్మణుడు అని అలా చెప్పుకొస్తున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో జన్మ సంబంధం లేని వర్ణ నిర్ణయం మన మహాభారతంలో కనపడుతుంది తర్వాత అక్కడ ఒక టాపిక్కే ఉంది శాంతి పర్వంలో ఒక టాపిక్కే ఉంది ఆ టాపిక్లో ప్రశ్న అడుగుతారు ఏమంటే కొంతమంది గుణాన్ని కర్మను పెట్టి వర్ణాన్ని నిర్ణయిస్తున్నారు కొంతమంది జన్మను పెట్టి నిర్ణయిస్తున్నారు ఇలా రెండు మనకి సమాజంలో కనపడుతున్నాయి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని మహర్షిని ఇష్యూలు అడుగుతారు నాకు ఆ పేరు గుర్తులేదు అప్పుడు ఆయన ఏం చెప్తారంటే నా ముందు ఉన్నాయి కానీ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా శాస్త్రం యొక్క తాత్పర్యం కూడా జన్మని వ్యక్తి కాదు గుణకర్మని వ్యక్తే అని ఒక మొత్తం శాస్త్రంతో దాన్ని తెలియదే ఇక్కడ శంకర్లు చెప్తున్నారు దాంట్లో సాత్విక అంటే సత్వ ప్రధానుడు రజస్సు సెకండరీగా వస్తుంది వాడిని బ్రాహ్మణుడు అంటారు వాళ్ళు చేసే కర్మలు ఏముంటాయంటే క్షమ దమ తప క్షమ అంటే మనోనిగ్రహము మనస్సును నియంత్రించుట దమహ ఇంద్రియములను నియంత్రించుట తప అంటే తపస్సు చేసుకుంటా ఈశ్వరారాధన ఇది ఎలా ఉంటుందంటే నేను ఒకసారి ఓ మహాత్ముడు దగ్గరికి వెళ్ళాను పెద్ద విద్వాంసుడు ఆయన ఎవరికో భాష్య పాఠం చేశాను ఒక్కడే విద్యార్థి ఒక్కడికి చెప్పేవాడు ఒక్కడే ఉన్నాడు కదా అని జపడం మానేవారు పాపం లేదు అలాగే ఇది కూడా ఒకళ్ళ అయితే సొంత సంస్కృత ప్రధానంగా ఉంటుంది కాబట్టి తక్కువ ఉంది ఇక్కడ నేను వెళ్ళేప్పుడు స్పీడ్ పట్టుకెళ్ళాను ఆ స్పీడ్ వాళ్ళ దగ్గర పెట్టారు పాఠం చదువు తొమ్మిది పాఠం చదువుకుంటున్నారు కదా దీన్ని తీసుకోండి ఆ స్పీట్ అది వాళ్ళకి ఇష్టమైన స్పీట్ కానీ ఈ దిగువ వాళ్ళ చేత నేను పిలిపించలేకపోయాను వాళ్ళ అన్నారు ఇప్పుడు క్రియేట్ టైం కాదు తర్వాత ఇప్పుడు ఇంకా నైవేద్యం కాలేదు దేవదార్శనం కాలేదు వాహన మధ్యలో ఉన్న ఇన్ని అబ్జెక్షన్స్ చెప్పేసి మొత్తానికి తెలలేదండి వాళ్ళకి ఇష్టమైన అయితే పాఠం పూర్తయింది తర్వాత దేవతార్చన పూర్తయింది తర్వాత నర అయింది వంటలు పూర్తయి వాళ్ళు దగ్గర కూడా ఒక జాయిన్ అయ్యాను భోజనాలు చేశాను భోజనాలు నేను మర్చిపోయింది భోజనం అయిన వెంటనే ఏమన్నా మీరు ఇందాక తెచ్చారు సీట్ అది బయట పెట్టండి అన్నారు అని అదో గొప్ప సంస్కృతి దీన్ని ఏమంటారంటే దమము అంటారు ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం దమము అంటే ఇంద్రియ ఇది బ్రాహ్మణ ధర్మం ఏమండి శమము అంటే మమో నిగ్రహం మనో నిగ్రహం అంటే ఎలా ఉంటుంది ఏదో కష్టం నేను ఒక ఆయన ఆయన పది లక్షలు ఇరవై లక్షలు పెద్ద అమౌంట్ ఒక దాంట్లో పెట్టారు ఒకప్పుడు శిక్షణ అనుకుంది దానికి సహాయత అని పేరు ఎలాంటి పేరు పెట్టింది అంటే మీరు సహాయం చేయడం కోసమే నేను ఉన్నాను అని పేరు మీలో ఎవరైనా ఆ పేరు మీద శిక్షణ మీకు తెలుసుకుంటాను ఇండియన్ ఒకప్పుడు అన్ని ప్లేస్లో దాని హెడ్ సహాయత శిక్షణ సో వాళ్ళు మీరు పది లక్షలు ఉంటుంది అది ఎలాగైందంటే ఈయన స్కిప్ పాడారు ఐదు లక్షలు ఇచ్చింది వాడికి ఇద్దరు ఐదు లక్షలు మీరు ఇంటికి పట్టుకుంటే ఖర్చులు చేసుకుంటారు మీకు నష్టాలు పెట్టింది మీరు కనుక దీన్ని మా దగ్గర ఫిక్స్డ్ లో వేసిస్తే ఆ వచ్చిన వడ్డీతో మీకు ఇచ్చి మేము ఏర్పాటు చేస్తాము మీరు కథకలేకుండా ఫిక్స్ నడిచిపోతే నేను మీకు నేను చెప్తే ఆయన ఇది బాగుంది అని అనుకుని డబ్బులు చేసుకుంటామని వెళ్ళాయిగా అంటే మరి బుద్ధి కూడా అలాగే ఉంది తక్కువ సో చెప్పిన తర్వాత అద్దెకి అయిపోయి టైంకి పది లక్షలు రావాలి చదువు ఫిట్ అయింది కదా అది తెచ్చుకోవడం ఆయన అనుకుని వెళ్దాం అనుకునేప్పటికీ ఎవరో చెప్పి అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ కూడా ఇలా ఉంది కాదు ఈ twenty four hours news channels ఇది ఇది ఎప్పుడు ఇలా దగ్గరలో చూస్తూ ఉంటారు ఎక్కడైనా ఉంటూ ఉంటారు ఏమీ న్యూస్ లేకపోయినా అది ఏదో న్యూస్ క్రియేట్ చేసి రాసిస్తూ ఉంటారు అప్పుడు అంత ఘోరంగా ఉంది కదా సో ఆయన చెప్పేప్పటికీ ఆయన వెళ్ళేప్పటికి ఆయన తెలియదు ముందు రామదేవం చెప్తానే అయింది అదేవిధంగా ఆ శిక్షణ సంస్థ అది దేవుడికి చెప్పారు లేదు ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే ఆయన భార్యకి చెప్పడానికి పాపం సందేహించారు ఎందుకంటే ఆయన చాలా కనబడి చేస్తుంది ఆయన పాపం సందేహించడం సహజం కదా నేను ఆయనతో మాట్లాడాను ఆయన కాముగానే ఉన్నాను నేను అన్నాను మీరు పాపం చాలా లాస్ అయినట్టున్నారంటే మరి ఏం చేస్తామంటే అవుతూ ఉంటుంది అది పొరపాటు ఉన్నమాట వాస్తవమే కానీ మరి ఈశ్వరుని సంకల్పం లాస్ట్ పాపం అయినా ఫీల్ అవుతుంది ఆయన ఫీల్ గృహస్థితి అంత లాస్ట్ పెద్ద లాస్ట్ మరి ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉంది దానికి చెప్తే ఆవిడ ఇంకా కంగారు పాపం ఆయన అనుకున్నాడు భార్యలో పిల్లలు కంగారు పడతారేమో అనే ధైర్యం ఉంది కానీ ఆయన పాపం గమనించుకున్నాడు తర్వాత నన్నగా ఆవిడ చెప్పారు ఆవిడ కొంత గడిపిడి చేసి తర్వాత ఆవిడ సెట్టింగ్ అడిగింది మొత్తానికి వీళ్ళ మటుకు ఇది వెరీ కామన్ వెరీ సోదర్ వీళ్ళు మనో విగ్రహం తప తప అంటే కష్టాన్ని సహించటం ప్రేమపూర్వకంగా కష్టాన్ని సహించటం పేరు తప కష్ట సహిష్ణుత అనే డెఫినేషన్ కష్టాన్ని సహించే స్వభావం ఎందుకంటే కష్టాన్ని సహించడం దాని మన తపస్సు అంటే అదే మీరేం చెప్తుందంటే ఏది లేదు కష్టాన్ని తెచ్చుకుని సహిస్తాం ఇప్పుడు ఏకాదశి ఉందనుకోండి ఏకాదశి నాడు పొద్దున్నే నా ఉద్యోగి తిన్న నా ఉద్యోగి తింటే బాగుంటుందా లేకపోతే ఏదైనా ఏం కాకుండా నీళ్ళు తగ్గి తింటే బాగుంటుందా ఏం బాగుంటుంది అయినా మీరు ఏం చేస్తారు ఏదో పేరు పెడతారు ఏకాదశి చేస్తారు లేకపోతే ఇంకో పేరు పెడతారు ఇంకో ఏదో పేరు పెడతారు పేరు పెట్టి దేవుడు పేరుతో టిఫిన్ మానేస్తాడు వీళ్ళు టిఫిన్ మానేస్తే దేవుడు దేవుడు ఉపకారం దేవుడు ఉపకారం చేయాలని కాదు కదా మీరు కష్ట సహిష్ణుత్వాన్ని నేర్చుకోవాలి దేవుడు పేరు గివ్స్ దట్ మెంటల్ సపోర్ట్ అదొక స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈశ్వరుడు పేరుతో వెంటనే భక్తి సో ఆ భయంకి ఆ స్ట్రెంగ్త్ వస్తుంది కనుక కష్టాన్ని మీరు నవ్వుతో సహిస్తారు దాని పేరు తపస్సు ఇది బ్రాహ్మణ లక్షణం సత్వగుణ ప్రధానమైన లక్షణం రజోగుణం సెకండరీగా సెకండరీగా ఉంటుంది సత్వోపసర్జనస్ రజ ప్రధానస్ క్షత్రియస్ సౌర్య తేజ ప్రభృతిని ధర్మాన్ని ఇంకా క్షత్రియుడనే రెండవ వర్ణం దీంట్లో ఏమవుతుంది ఫస్ట్ ప్లేస్ లోకి సత్వా పోయి వస్తుంది సత్వ సెకండ్ ప్లేస్ లో పోతుంది సమస్య దూరంగా ఉంటుంది సో వాళ్ళు శక్తి దూరంగా ఉంటారు సో రజ ఉపసర్జనము అంటే సెకండరీ అప్రధానము అని అర్థం రజ ప్రధానస్య సత్వ ఉపసర్జనస్య పైన సత్వ ప్రధానము రజ ఉపసర్జనము ఆ మాట లేదు అది దాని అర్థం ఓకే దాన్ని రివర్స్ చేసాం పెర్మిటేషన్ కాంబినేషన్ కాదు వరస కాబట్టి ఏది is not same as so సత్వ ప్రధానము రజ ఉపసర్జనము బ్రాహ్మణ రజ ప్రధానము సత్వ ఉపసర్జనము శక్తి ఆ గుణముల యొక్క లక్షణం ఈ శక్తికి యాడిషన్ ఉంటుంది బ్రాహ్మణులకు యాడిషన్ ఉంటుంది అలా మాకు తెలుసుకున్న బ్రాహ్మణులు ఒక ఆయన చాలా ఎక్కువ యాడిషన్ అంటే ఆయన జన్మను బట్టి బ్రాహ్మణులు అన్న గుణాన్ని బట్టి క్షత్రియుడు ఆయన నిజానికి ఆనంద కుమారస్వామి పేరు విన్నారా పెద్ద గ్లాస్ లండన్ లో అక్కడ ఇంగ్లీష్ లో ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నేను చెప్పిన ధోరణిలో రాస్తారు వర్ణం అనేది ఇప్పుడు మీరు భారత సమాజాన్ని చూసినట్లయితే అందరూ మర్చెంట్స్ ఏమి ఇక్కడ ఎందుకంటే ధనాన్ని సంపాదించటమే ప్రధాన లక్షణంగా అందరూ ఉన్నారు మొత్తం సొసైటీ అంతా వైద్య కమ్యూనిటీగానే ఉన్నారు అని దగ్గర ఎందుకంటే అందరూ ధనాన్ని సంపాదించేవారు బ్రాహ్మణుడు పడేవాడు పురోహితం చేసేవాడు ఉన్నాడు అనుకోండి అది ఈ మెయిన్ ఫంక్షన్ ఈ మెయిన్ తర్వాత క్షత్రియులు అంటే ఏదో కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏమిటి టు uh, మేక్ అయితే సెక్యూరిటీ ఉన్నారు అనుకోండి వాళ్ళ main business people main function to main function ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేసి వర్కింగ్ ఫోర్స్ వాళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏంటి టు మెయిన్ ఫంక్షన్ అందరూ హెల్త్ శిక్ష కమ్యూనిటీలలో ఉన్నారు అని చెప్పేసి రాశారు సో ఎనివే శౌర్య తేజస్ప్రభృతిని కర్మాణి శౌర్యము తేజస్సు తేజస్ అంటే అర్థానికి తెలిసినండి సంస్కృతంలో లస్టర్ కాదు ప్రకాశము అని కాదు అర్థం ప్రకాశం అందులోనే ఉంటుంది ప్రకాశం అది దేహ వర్ణానికి దేహానికి సంబంధించిన లక్షణం అది అది ప్రధానంగా ఇక్కడ తేజస్సుంటే పర అభిభవ అసహనం అన్నారు అంటే ఎవడవాడు తిట్టేదనుకోండి వీడు పడడం అది క్షత్రియ ధర్మం క్షత్రియుడు మాట పడతాం బ్రాహ్మణులు ఉన్నారనుకోండి మాట పడతాం ఏం పడతాం బ్రాహ్మణులు మీరు ఏదైనా వేరే పండితులు మీరు ఏదైనా వెలాపడం చేశారనుకోండి సో ఒకసారి నేను నడిచి వెళ్తున్నాను ఒకటి నేను హృదయాక్తి చదువుకునే రోజుల్లో ఒకసారి అంటే బ్రహ్మచారులు ఇంటి కింద పడుతున్నాయి సరే అలాంటి లక్ష్యం ఉండేది తెలంగాణ నడిచి వెళ్తున్నాను నడిచి వెళ్తుంటే పక్కనే ఒక కుర్రాడు నేను మా నాయన నడిచి వెళ్తున్నాను ఒక కుర్రాడు పంపులయ్య పంపులు ఆవేదించేది అలా కాంతాడు రైలు తిరిగింది ప్రకృతి వృత్తికి సంబంధం లేదు ఉంటే రైలు వస్తాయి బాగు చేయడం పెరుగుతుంది రావకాయ తెలియదు బాగు చేయడం అది కరెక్ట్ అది కరెక్ట్ గా ఉంది పాట దానికంటే గుర్తు రాలేదు బాగు చేయడం నిలుపుడు అని పాట పాడితే నేను అన్నాను దేవుడు నాన్నది రామకృష్ణుడు వల్ల పడుతున్నాడు అంటే నీవా అపరాధి ప్రశ్నించుకోకుండా రామాడు అని అది బ్రాహ్మణ ధర్మం వీళ్ళు వాడితో యుద్ధానికి వెళ్ళారు కూడా పెట్టి ధర్మం చిన్న తేడా గుణంలో తేడా మీకు జన్మకేం సంబంధం కలిసి గుణాన్ని బట్టి సో క్షత్రియ అది తేజస్సు అంటే పడడు మాట పడ్డాడు శౌర్యము అంటే తాను నమ్మినటువంటి లక్ష్యాన్ని పొందటానికి ఎంత బలంగానైనా పరాక్రమిస్తాడు ముందుకి అడుగు వేసుకుంటూ అంబిషస్గా ముందు తీసుకుంటూ ఉంటాడు అది శౌర్యం బ్రాహ్మణ్ అలా ఉంటాడు ముందు ఎలా ఉంటాడంటే తపస్సు చేసుకుంటూ క్రైటీరియన్ చేసుకుంటూ తీసుకుంటాడు ఎవరైనా ఉద్యోగం ఇస్తూ తీసుకుంటాడు లేకపోతే ముందుదాంతో కనెక్షన్ క్షత్రియ ధర్మము తర్వాత ఇప్పుడు ఇక తమస్సుని రజస్సుని కలపాలి తమస్సుని సత్వాన్ని కలపకూడదు తమోపసత్యనస్య రజప్రధానస్య కర్మాణి తమస్సు సెకండరీ రజస్సు ప్రధానం దీన్ని వైశ్య అని అంటారు సో విష్ నుంచి వైశ్య ఈకి ఈకి వృద్ధి వైశ్య విష్ అన్నది ఉపధావృద్ధండి వైశ్య ఎనివే యా ప్రత్యయం వచ్చినప్పుడు ఉపధావృద్ధి వాటెవర్ సో ఈ వైశ్య అనే వర్ణానికి ప్రధానము రజస్సు తమోగుణము అప్రధానం ఇది ఆ గుణం యొక్క సందేహం వైద్య అంతేతనే ఈ రోజుల్లో జనం అందరూ ఆయన కుమారస్వామి బాగా చెప్పారు ఇది కష్టపడి డబ్బు సంపాదిస్తారు శుభ్రంగా భోజనం చేసుకుని నిద్రపోతారు అక్కడ రెండు కుదిరే చూడండి రజప్రధానస్య తమ ఉపసర్జనస్య రెండు కుదిరే చూడండి అంతేతనే మీకు లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని కూడా వస్తాయి డైబీటీస్ అంటే అన్ని సందర్భాల్లో వస్తాయని నా అభిప్రాయం కాదు అలాగే వస్తాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ బాగా ఎక్కువ టెన్షన్ లో వర్క్ చేయడం ఎక్కువ డబ్బు ఆంబిషన్స్ తో సంపాదించడం అది రజెస్ట్ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది తర్వాత over eating and over laziness అంటే హంసకూలిత కల్పాల మీద వాటి మీద పడుకుంటూ ఉంటే అసలు ఒంటికి అల్లు పేరుతో ఎరగలకుండా అలా ఉండిపోతారు అదంతా తమోగుణం కాబట్టి రజోగుణం తమోగుణం కలిసేపటికి మీకు సత్వగుణం ఎక్కడో మూలపడుతుంది లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ వస్తాయి ఎసిడిటీ వస్తుంది తర్వాత బీపీ వస్తుంది కొంచెం సత్వగుణం ప్రధానంగా ఉంటే అసలు బీపీ దరిదాపులు ఉండడానికి వీల్లేదు అసలు రామ్దేవ్ బాబా గారు చెప్పినట్టుగా మీరు జనం విన్నట్లయితే భారతదేశంలో బీపీఏ ఉండడం ఆయన అలా చెప్తారు ఇట్ ఈస్ ట్రూ కొంచెం ప్రాణాయామం మెడిటేషన్ చేసేదంటే సత్వగుణం అది ఇంకా బీపీ లేదు ఏం లేదు మీరు గుణాన్ని బట్టి దేహం ఉంటుందండి మీరు ఏదైనా మీరు ఎన్ని రకాల దృష్టాంతాలైనా మీరు తీసుకో మీకు మీరే తీసుకోండి మీ మనస్సు యొక్క లక్షణాన్ని బట్టి మీ దేహం మీ మనస్సు చాలా ఆందోళనగా ఉందనుకోండి మీ బుద్ధిలో కూర్చోలేదు ఇంకోటి వేగంగా పలు ప్రచారాలు చేసిస్తాను కూర్చోలేదు ప్రశాంతంగా కూర్చున్నారంటే మీ మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉందని వీడు ఏం చేస్తాడు ఇది వరకు అటు ఇటు ప్రచారం చేసిస్తూ ఉంటాడు జనతానే చేస్తూ ఉంటాడు లేకపోతే ఇచ్చిన మొత్తం నిద్రపోతున్నాడు ఏదంటే రజస్సు అర్థం నో సత్వ సో ఎనీవే సత్వం చాలా తక్కువ ఉంటుందని అభిప్రాయం క్రిస్టియాన్ని కర్మాన్ని అంటే ఎగ్రేరియన్ సొసైటీ ఎగ్రేరియన్ సొసైటీలో మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఏం చేస్తారండి వ్యవసాయం అది కృషి ఆది శబ్దం చేత ఇంకా బిజినెస్ ధనాన్ని సంపాదించేటువంటి ప్రయోజనం అంటే ఎగ్రిగేరియన్ చూస్తే ఇండియన్ ఎకానమీలో మెయిన్ ఇదే ఏదండి agriculture stock market Bombay stock market monsoon చేత బాగా ప్రభావితం అవుతుంది మాన్సూన్ రైల్స్ బాగున్నాయి అనే రిపోర్ట్ వచ్చిందంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది మాన్సూన్ రైల్స్ ఎలా దెబ్బతిన్నాయి దాని పరిధి అలా ఒక్కొక్కటి పది క్రితం అలా అయింది మాన్సూన్ రైల్స్ బాగులేవు అని రిపోర్ట్ వస్తే స్టాక్ మార్కెట్ బాగుంటుంది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మీరు వెళ్ళండి మాన్సూన్కి దానికి కనపడదు అక్కడ మాన్సూన్ అనే మాట మీకు కనపడదు అక్కడ వాతావరణం అది వేరే ఉంటుంది అక్కడ రైలు మీద ఆధారపడే ప్రాంతంలో అలా ఉండదు ట్వంటీ అట్లా అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది గుర్తు ఇలాస్టిక్ పంపిస్తారా పంపించదా దాన్ని వచ్చి స్టాక్ పైకి జరిగిపోతుంది అక్కడ వాతావరణం ఉంటుంది అదే ద్వారా లేకపోతే ఇంకా అలాంటి రిలేటెడ్ వాల్మార్ట్ లో వాల్మార్ట్ లో వీకెండ్ సేల్స్ పెరిగాయా తగ్గాయా ఎవరికి కావాలో తెలియదు వాళ్ళు ఎక్కడ వీకెండ్ సో ఇది వాళ్ళు వీకెండ్ వాల్మార్ట్ లో సేల్స్ బాగా తగ్గాయంటే తక్కువ అలాంటిది మనం చేయదు అంచేత కృష్యాది కర్మ అంటే ఆ కాంటెక్స్ట్ లో వైశ్యాన్ని డిఫైన్ చేయాలంటే అక్కడ ఇంకో రకంగా డిఫైన్ చేయాల్సింది ఇక్కడ భారతీయ సమాజం ఆనాటి సమాజాన్ని మనసులో పెట్టి ఆయన దృశ్యాభివృద్ధి కర్మాన్ని తర్వాత ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి తీసుకోవాలి ఏదో శిలాశాసనంలాగా వయసులంటే ఇక కృషి చేసి అలా ఉండదు కాంటెక్స్ట్ బట్టి సమాజం యొక్క మార్పులను బట్టి మారుతూ ఉంటుంది ఏకమేవ కన్యతి ఇంకొకడు ఉన్నాడండి వాడు కష్టపడి వర్క్ చేయడానికి అభ్యంతరం అయ్యాడు కానీ ఆలోచించడము తీసి చేసి పని చేయడం అనే మాట నేను చెప్పండి వాడు కష్టపడి పని చేయడానికి అభ్యంతరం లేదు వాడిని తమ రజ రజ ఉపసర్గరిస్తారు తప్పుడు పనిచేస్తాడు కాబట్టి రజస్తుంది థింక్ చేయటానికి థింక్ చేయటానికి అసలు ప్రయత్నమే చేయదు కాబట్టి తమ ప్రధాన ఒకతను జైలవుతున్నాడు నాకు తెలుసు శాంతతనం మాత్రం మంచితనం జైలవుతున్నాడు నేను మామూలుగా వెళ్తా అని శాంతమ్మ బాగున్నా బాగున్నా మంత్రి గారు అన్నాడు అయితే ఏం చేస్తున్నాం జైలు అవుతున్నానన్నా ఆ తెలుస్తూనే ఉంది ఇంటిపోతున్నాం ఈ గొయ్యన్న అంటే కొబ్బరి పుల్లవుతుంది చూడండి పొగ చూపించారు ఎందుకో నాకు తెలియదండి ఆ పొగ చూపించారు ఈ పొల్ల ఎంత లోతు ఉంటుందో అంత గొయ్య ఈ పొల్ల వెడల్పు అది పర్ఫెక్ట్ ఫీల్ అనమాట లెంత్ విత్ డెప్త్ సరిగ్గా ఒకే పొల్ల అయితే మూడు పొలం పెట్టినవాడు ఒకే ఒకే పొలం పొల చూపించారు ఈ పొల్ల సారు కారు ఒక ఉన్నారు ఆ కారు ఇచ్చారు ఈ పూల ప్రకారం ఇద్దరు దేవి కావాలని చెప్పారు అని చెప్పి నాకు చెప్తూనే ఆ పూల దొంగలు దగ్గర తీసుకున్నారు ఇంకా ఇంకా సగమే మళ్ళీ కావాలి ఎందుకు గొప్ప దేవి పిల్ల సరేనా ఎందుకు అవుతున్నారో నేను తెలుసు నాకు తెలుస్తుంది పంపుతారు అది తెలియదు అని పైగా ఇంకో ధర్మశాస్త్రం ఇప్పుడు నాకు ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరం నాకు జరిగింది ఒకసారి ఓ లైబ్రరీకి వెళ్ళాను ఒక అతను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అన్నొస్తున్నా అయితే అన్నొస్తు కదా పదిహేను ఏళ్ళు అయింది ఇద్దరు పదిహేను ఏళ్లలో మన గవర్నమెంట్ జాబ్ ఆపేస్తుంది మనకి కెమిస్ట్రీకి సంబంధమైన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసిన తర్వాత వాళ్ళు రికార్డు చేసేస్తున్నారు ఒరిజినల్ చెక్ చేసేసి ఈ అన్నిటికీ రెడీగా టెక్నికల్ అసిస్టెంట్ ఫిక్స్ చేసేస్తే శాలరీ ఫిక్స్ చేసేస్తారు ఆ తర్వాత ఇంకా దానికి సీనియర్ చేయడం అనుకో ఉంది ఏ జాబుతో కాలేజ్ ఏదనుకో పొలం వస్తున్నాం ఇది అతనికి తెలిసి సంబంధం తెలిసి ఎప్పుడో మానేసాడు కదా అతను అడిగారు ఏంటి మీరు ఎస్తున్నాం చేస్తున్నారు అంటే కాగితం తీసి ప్రొసీజర్ నాకు ఎదిగిస్తాను సో పేరు సోదోహండ్రాఫికల్ grams and dissolve into hundred fifty అన్నది వాతావరణం ఉంది అది ఆ ఫస్ట్ స్టెప్ చేస్తున్నాను అది సరైనది సోదోహండ్రాఫికల్ తయారు చేయడం అనేది రియాక్షన్ కాదు కదా ఏదో ఉంటుంది రియాక్షన్ ఆర్గానిక్ రియాక్షన్ ఏమిటా రియాక్షన్ అది కూడా మీరే చదివి తెలుసుకోండి నాకు తెలియదు ఏమిటో పన్నెండు గ్రాములు సోడాహెడ్ రాస్తే రెండు వందల యాభై గ్రాములు వాటర్లో డిజాల్వ్ చేస్తున్నాం ఆ డిజాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తా దాన్ని సెకండ్ మిస్టేక్ ఏది చేస్తున్నావు దేనికి అవన్నీ మనకు సంబంధం లేదు ఆయన తీసుకుంటారా అని ఇంకొక ఆయన ఇతను రజహ ఉపసర్గ సమప్రధానంగా ఉంటారు పేరు సంస్కృతంలో కిరీంకారా అంటే కిం కరోమి ఇది పృచ్చతి ఇది కింకర బాస్ దగ్గరికి కిం కరోమి అలా ఏం చేయమంటారు నన్ను అంటే ఆయన చెప్తారు అది చెప్తారు అది అలా కూడా ఉంటానండి అవసరమే కదా వాళ్ళు ప్రీతి చేసిందే ఉంటారు అలాగే ఆ గుణ నిర్మాణాన్ని గుర్తించింది సమప్రధానంగా ఉంటుంది రజస్సు పద్ధతి ఇది నాలుగు మమ ప్రధానమై తత్వం దర్గాపుల్లో ఉండే ప్రసక్తి లేదన్నమాట అందుకోసం ఈ నాలుగు వస్తాయి ఏం గుణకర్మ విభాగత చాతుర్వర్ణ్యం మయా సృష్టం సో ఈ విధంగా గుణము కర్మల విభాగాన్ని బట్టి నేను నాలుగు నాలుగు వర్ణాలను నేను సృష్టించాను దీని మీద స్వామి అఖండానందజీ మహారాజు ఒక చక్కటి కథ చెప్పారు ఆయన ఏమన్నారంటే ఈ సృష్టించేది పరమేశ్వరుడు కదా ఆయన లలిత ఓ బృహస్పతి ఆయన ఆయన నలుగురు కొడుకు కాబట్టి ఈ నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు ఆయన దగ్గర వేదం చదువుకున్నాడు చదువుకుని తపస్సులు చేస్తూ బయటకు చేసుకుంటాం సాక్షారం చేస్తున్నాం ఇంకో విద్యార్థికి వేదం చెప్తూ ప్రస్తుతం తను చదువుకున్న వేదాన్ని మనం చేస్తున్నాం రెండో కొడుకు ఆర్మీలో దగ్గరికి వెళ్ళాడు ఆర్మీలో రిక్రూట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు తండ్రి వేదం చెప్దామని చూశాడు ఎప్పుడు అసలు స్థిరంగా కూర్చుంటే ఎప్పుడు ఓటు ఆటలు తప్పిస్తే వేదం లేదు నా మొహం లేదు సో ఆర్మీ ఇప్పుడు ఎలా ఇంత పెద్దవాళ్ళు అయిపోతున్నావు నువ్వు ఇప్పుడు ఎలా బాగుపడతావు ఏం బాగుపడతావు అంటే పాపం మనసు కష్టపడుతుంది అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తుంటే ఇలా ఆర్మీ చేయండి రెండో మూడో కుమారుడు ఆ ఊళ్ళోనే ఒక మంచి పాన్ షాప్ ఒకటి చెప్పి నడుస్తున్నాడు పాన్ షాప్ లో తెలిసిందంటే పాన్ షాప్ అంటే ఇంగ్లీష్ పాన్ షాప్ కాదు మామూలు తెలుగు భాష ఇంగ్లీష్లో పానింగ్ అంటే డబ్బు అది వడ్డీ మనం అది తెలుగు భాష అంటే అరటిపల్లి గల గోల్డ్ స్పాట్ తీసుకోవాలి తర్వాత కిళ్ళీలు మామూలు కాసులు కిళ్ళీలు తర్వాత సోడాలు సిగరెట్లు బీడీలు ఇవన్నీ ఉంటాయి అతనికి వేరే చిన్న డబ్బాలో చెక్కతో చేసింది గవర్నమెంట్ ల్యాండ్ లోనే పెడతాను కరెక్ట్గా ఏదో అక్కడ పెడతాను దానికి పని షాప్ కట్టడం మీరు ఇక్కడ కట్టదంటే అక్కడ కడతారు ఎక్కడో ఒకటి మొత్తాన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో కడతారు ఫుట్పాత్ మీద కడతారు బాగా సంపాదించారు సర్జరీ కూడా చేస్తుంది అలాంటి ప్రభుత్వం చేస్తున్నారు అలాగే నాలుగో అతను ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తుంది అతను వేరే కార్మికుడు కర్మ ప్రధానంగా ఉంటుంది బుద్ధి ప్రధానం కాదు కార్మికుడు అంటే మరి అదే కార్మికులు ఎవరైనా ఉంటే పాపర్ కర్మంలో చూస్తాయి సో ఇది అరుగురు ఆయన ఉన్నారు ఇప్పుడు ఆ నలుగురు ఆయన గొప్పలోనే నాలుగు వర్ణాలు వచ్చాయి ఒకే తండ్రి గృహంలో నాలుగు వర్ణాలు వచ్చాయి ఇది కథ ఇంతకంటే కథ ఉండదు ఇంతకీ ఆ గృహస్థం ఏంటంటే పరమేశ్వరుడు ప్రజాపతి గారే ఆయన ఆయన గుంపులేదా వీళ్ళందరూ అని చెప్పేవారు అత మాంసే లోకే ఇది విశేషణం దాని ముందు ప్రక్షేదం చాతుర్వర్ణ్యం నాణ్యేషు లోకేషు అతో మాంసే లోకే ఇది విశేషణం ఇది ఇతర లోకాల్లో లేదా నేరు లోకం స్వర్గలోకం ఇత్యాది లోకాల్లో లేదు వైకుంఠం కైలాసం వాటిల్లో లేదు ఇది మనుష్య లోకంలోనే ఉందంటే మనలోకంలోనే ఉంది అని ఒక అర్థం మీరు చెప్పచ్చు ఇంకో అర్థము మనుష్యులో అనేటువంటి ప్రాణికోటిలో ఉంది తప్పిస్తే పశుపక్ష్యాలు ప్రాణికోటిలో లేదు అని చెప్పచ్చు టీకాకారుగా ఉన్నారా అని తీసుకున్నాను నేను ఆయన దాని గురించి పెద్ద పట్టించుకోలేదు ఓకే ఓకే హంత తరి చాతుల్యే కర్మణ కర్తృత్వాత్ సత్ఫలేన విద్యతే నిత్యముక్త నిత్యయుక్తర విద్యతే ఇది రెండో వాక్యానికి అవతారిక ఒక్కొక్కప్పుడు అవతారిక మొదటి హాఫ్కి ఉండేది ఇంకో సెకండ్ హాఫ్ వేరే అవతారిక ఉండేది హంత అలాగా నువ్వు ఇవే సృష్టించావు జగత్తు నీ నాలుగు వర్ణాలని గుణకర్మ విభాగాన్ని బట్టి సృష్టించిన వాడు నువ్వేనా అయితే ఈ సృష్టి చేసిన ఈ సృష్టి అనే కర్మను నువ్వే చేసేవు కనుక శబ్దము మొదలైనటువంటి కర్మను సృష్టితో పడితే స్థితి కూడా నువ్వే చేస్తున్నావు కదా ఇక్కడ ఈ కర్మను నువ్వే చేశావు కాబట్టి కర్మకి కర్త అనే గుణం అనే లక్షణం ఇప్పుడు ఈశ్వరుడికి వచ్చింది కర్మ కర్తృత్వ ఒక కర్మని సంకల్పించి చేశారు ఎప్పుడైతే కర్మని సంకల్పించి చేశారో వెంటనే ఆ కర్త అయిపోతారు కర్త అయితే కూడా అవ్వాలి కర్మ ఫలాన్ని అనుభవించి తీరాలి సో తత్ఫలైన విద్యతే మీరు చేసిన కర్మ యొక్క ఫలం వచ్చి మీతో అనిపించింది యోగం అంటే మీతో కలిసి ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే కర్మ గొప్పదే అవస్తుంది ఫలం కూడా గొప్పదే అవస్తుంది ఒకసారి భగవంతుడు కూడా కర్మఫలానికి సిద్ధియలేదు అయితే ఎప్పుడైతే భగవంతుడు కర్మఫలానికి సిద్ధియడం సిద్ధించిందో అత నత్వం నిత్యముక్త నిత్యముక్తుడు కాదు ముక్తుడు అంటే free free from what freedom మోక్షము అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు ఫ్రమ్ ఉంటుంది దేని నుంచో నుంచి విముక్తి ఏది దేని నుంచి విముక్తి అంటే కర్మ కర్మ ఫలము వాటి నుండి విముక్తి వీడు బొద్ధుడు బంధంలో ఉన్నాడు ఏది వీడి బంధం ఏంటి అంటే వీడు కర్మలు చేస్తాడు కర్మలు చేయకుండా ఉండలేదు కష్ట కదా ఏదో కర్మ చేస్తాడు కష్ట అయిన వాడు ఏదో కర్మ చేస్తున్నాం ఏదో ఒక కర్మ ఏ కర్మ చేయకుండా ఉండాలి కర్త ఉంటుంది కర్మ చేసేది కాబట్టి కర్మ ఫలాన్ని అనుభవించి తీరాలి ఫలం భోక్త కూడా అవుతుంది కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార సంసారము అంటే ఇదో కర్తృత్వ భోక్తృత్వాలే సంసారం ఈ రోజున మనం అనుభవిస్తున్న సుఖదుఖాలని ఇంతకు ముందు మనం చేసుకున్న కర్మఫలములు కొన్ని ఇప్పుడు కొన్ని ఖాళీగా కూర్చున్నామా అంటే అది లేదు మళ్ళీ కన్నులు చేస్తున్నాము మంచి చెడు రెండు ఉంటాయి కేవలం మంచి చేయడం అనేది కుదరదు ఏదో కొంత చెడు కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ కర్మలను చేస్తున్నాం కనుక భవిష్యత్తులో మనం ఈ కర్మ ఫలాన్ని అనుభవించాలి భవిష్యత్ అంటే ఎంతవరకు ఈ జన్మలో అయిపోతుందంటే అలా ఏమవుతుంది మళ్ళీ జన్మ ఉంటుంది కాబట్టి ఇది ఇంకో జన్మ ఎత్తాలి జన్మ ఎత్తాలి అంటే పుట్టుక వీడి అధీనంలో లేదు సాగు మీద అధీనంలో లేదు దీని పేరే సంసారం ఈ సంసారం వీళ్ళంటే జీవుడు అన్నారు బద్ధుడు కాబట్టి జీవుడికి ఉన్న పరిస్థితి మరి నీకు వచ్చినట్టు అయింది కదా హేళిస్తారా కాబట్టి మేము నిత్య ముక్తులు ఎందుకోసం ఈ ధనాన్ని ఎటర్నల్ లిబరేటెడ్ ఎంటిటీ ధనాన్ని తర్వాత నిత్య ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే స్వయం సర్వ శాస్త్రత్వము కలవాలి అంటే పూర్ణమైన ఆధిపత్యము కలవాలి ఇప్పుడు మీరు ఒక కర్మని చేసి ఒక ఫలాన్ని పొందాల్సిన అవసరం మీకు అనుభవానికి వస్తే మీకు పూర్ణమైన ఆధిపత్యం ఉన్నట్టా లేకపోతే ఒక అంశంలో మీకు స్వాతంత్ర్యం లేనట్టు తేలిందా ఆ అంశంలో స్వాతంత్ర్యం లేదు అని తేలింది ఎందుకంటే మీరు కర్మ చేసి కర్మ ఫలాన్ని పొందాల్సి వస్తే మీరు మిమ్మల్ని కర్మ బంధించిందా లేదా ఏమండి గ్రిప్ ఒక కర్మ ఈ వాంట్ కర్మ ఫలం అది బంధం లేదు దాంతో ఇంట్లో వస్తుంది రాజుగారు ఉన్నారండి మహారాజు ఆయన తన తన రోజు గడవాలంటే ఏదో పని చేస్తే కానీ ఆయన రోజు గడవదు అని అనే స్థితి వచ్చిందంటే చిన్నో పెద్ద ఆ స్థితి వచ్చిందంటే ఆయన యొక్క రాజరికానికి అది లోపే కదండి మీరు గమనించడం లేదో విష్ణువు ఆ పర్వతంపై పనుంటారు ఈ లైఫ్ కదా రిక్లైనింగ్ పొజిషన్లో ఈ విష్ణు యొక్క డ్యూటీ ఏమిటండి జగత్తుని రక్షించుతూ విష్ణు యొక్క డ్యూటీ సృష్టి స్థితి లయాలలో విష్ణు అనే తత్వము స్థితికి హేతు స్థితి అంటే రక్షించుట రక్షించడం అంటే ఈ ప్రాణితోటి కలిపి ఆహారము సుఖాన్ని కలిగించడం విష్ణు యొక్క ధర్మం వాళ్ళని పోషించటం విష్ణు యొక్క ధర్మం అటువంటి విష్ణువు ఇలా పడుకుంటే ఎక్కడ గురించి ఉంటారు మొత్తం మూడు ముల్లోకాలకి ప్రాణికోటికి రక్షణ కల్పించాల్సిన ఆయన ఇలా పడుకోవడానికి అంటే అర్థం ఏంటంటే ఆయన ముల్లోకాలకి రక్షణ కల్పించటానికి స్థితిని కల్పించటానికి ఎఫర్ట్ చేయాల్సి వస్తే ఈశ్వరుడు కాకుండా పోతాడు ఎఫర్ట్ చేయక్కర్లేకుండా ఎఫర్ట్లెస్ గా విధౌట్ ఎనీ ఎఫర్ట్ ఆయన ముల్లోకాలకి స్థితిని కల్పిస్తాడు అది దట్ ఈస్ ది నిష్ప్రాత్వం దట్వై ఇది నిష్ప్రాత్వం రాజుగారిని అయ్యా నాకు నేను కొంచెం డబ్బులు ఇబ్బంది పడుతున్నాను నాకు వెయ్యి రూపాయలు ఇప్పించవలసింది అంటే ఆయన వెళ్ళి పక్క దేశం రాజు దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకొచ్చి నాకు ఇచ్చేది అనుకోండి ఇప్పుడు ఆయన అధికారంలో పెట్టాలి ఏంటంటే కాబట్టి ఈశ్వరుడు జగత్తుకి స్థితిని కల్పించాడు అంటే ఏ రకమైన ఎఫర్ట్ లేకుండా స్థితిని కల్పించాడని అర్థం దీనిని సింబాలిక్గా ఇలా విశ్లేషణ అయితే మన వాళ్ళు సింబాలిక్ నమ్మించని కూడా నిర్ణయం చేసి పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు సింబాలిక్ నేనేమీ లేకుండా అయిపోయింది ఏంటోనో సింబాలిక్ లేదు దీని గురించి నేను ఏదో పుస్తకం రామకృష్ణ చదువుతుంటే ఆయన చాలా బాగా అర్థం చేయలేదు ఈ సింబాలిజం అని ఉంటుంది దాంతో చాలా గంభీరమైన లోపల అర్థం ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవాలి ఆ సింబాలిజం అనేది లేకపోతే అది వితంగా తీసుకుంటే చాలా అసందర్భంగా తయారవుతుంది అని చాలా బాగా రాసిస్తారు కాబట్టి విష్ణు అంటే ఇలా మనోవాళ్ళు జిల్లా వస్తూ ఉంటాడు అంటే అది దాని వెనకాల ఉన్న సింబాలిజం ఎఫర్ట్లెస్లీ జగత్తుకి రక్షణని కల్పిస్తారు అందుకోసం అలా రిప్లైనింగ్ చేస్తే దాని సింబాలిజం ఇక్కడ మనం ఏమంటున్నాం ఆయన సృష్టి కష్టపడి సృష్టి చేసేది ఉంటే నేను పూర్వపక్షం అనమాట నిత్యముక్తుడు ఎలా అవుతాడు నిత్య ఈశ్వరుడు ఎలా అవుతాడు అని దాన్ని సమాధానం ఇస్తున్నారు మాయాసంవ్యవహారేణ సత్యకర్మణ సంతం మాం పరమార్థత విద్యకర్తారం ఇది చాలా చిత్రమైన ప్రకారం విద్య అకర్త సంధిలో విద్ధి కలిపితే విద్ధి అకర్త జస్ట్ ఉంటుంది మధ్యన ఒక టీచింగ్ ఏజ్ ఉంది అది చూపిద్దాం అనుకున్నాను కనపడలేదు నేను ఎక్కడో పెట్టాను ఇలా తిప్పివ్వండి ఇంతకుముందు చూపించాను కొత్త వాళ్ళ వల్ల ఉన్నారు నేను వాళ్ళు ఆ మా ప్రతాపం ఒకసారి చూపిద్దామని అనుకున్నాను అది అనుకోలేదు ఇది ఎలాగంటే టీచింగ్ ఏజ్ వర్ణిత లేకుండా చూపిస్తే సరిపడింది కానీ వాళ్ళకి చూపించిన నా వృత్తి వారు ఎక్కడ పెట్టాను సో అది ఎలాగంటే ఈ అగరత్తు ఉంటుంది రెండు ఇంటికి చిన్న గ్లో ఉంటుంది చీకట్లో చేయాలని ఇష్టమైన ఆ గ్లోని తీస్తాను నేను అలాపము పాండిత్యాన్ని ప్రక్రియ సో ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే ముందు సర్కిల్ వస్తుంది అలాగా ఇలా ఇలా తిప్పితే మీకు స్ట్రైట్ లైన్ మీకు గ్లో పాయింట్ ఎప్పుడు కనుక ఎప్పుడో ఒక సెకండ్ కనుక ఆ తిప్పి మాటను బట్టి ఆ తిప్పి స్పీడ్ ని బట్టి దాంట్లో కొంత టెక్నాలజీ కూడా జీవిస్తే మీకు రంగు రంగుల బొమ్మలు ఇంకా వాక్యాలు కనుక నేను చెప్పిన దానికి గన్ ఇస్ ది పార్టీ అనేదో అలాంటి పేపర్ నా హ్యాపీ బర్త్డే అలాగే అలాంటి వాక్యాలు వస్తాయి కొంచెం టెక్నాలజీ దాన్ని జోడించి అలా ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది ఇక్కడ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఒక లెక్కలో మీరు ఆన్సర్ చేయండి వీటన్నిటికీ కనపడిన జామెట్రిక్ ఫిగర్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ వీళ్ళన్నిటినీ సృష్టించినది ఏది అంటే మీరు మీరేం సమాధానం చెప్పాలి అంటే గ్లో ఆ వెలిగేటువంటి అగ్రభాగం అని గ్లో తెలియదా ఉంటారు సంస్కృతంలో అలాపము ఆ మమత అది సృష్టించింది అంటే కాబట్టి సత్య కర్తారమవుతున్నాం ఈ జామెట్రిక్ ఫిగర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటికి కర్త ఎవరు అంటే ఆ అగ్ని యొక్క అగ్రభాగము తెలుగు ఏమంటారు దాన్ని దాన్ని నిప్పు రవ్వ రవ్వ అంటే ఎదురుగానే రవ్వ అన్నారు నిప్పు ఎందుకంటే జ్వాల ఆ నిప్పు అంటే గ్లో దాన్ని సంస్కృతంలో అలాతము అంటారు కాబట్టి ఈ అలాతము అలాతము అనండి అలాతము సృష్టించింది అని నేను చెప్పాను కాబట్టి వీటన్నింటినీ సృష్టించింది ఎవరు అలాతము సత్య అయితే మీరు అవుతుంది చెప్పండి ఇప్పుడు నేను ప్రశ్న కూడా చెప్పండి ఇవన్నీ అలాతం నుంచి అలాతం సృష్టించిందన్నాం కదా ఈ జాగృతి ఫిగర్స్ కూడా ఈ అలాపము నుండి బయటికి వచ్చినవా ఇప్పుడు ఇప్పుడు లేదు కదా కాబట్టి ఈ కనపడడం మానేసే కాబట్టి ఇవన్నీ ఎక్కడికో అంతరిక్షంలో వెళ్ళిపోయాయా అయితే ఒకవేళ అంతరిక్షంలో వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ జాన్ ఫిగర్స్ కూడా ఆ అలాపంలోకి వెళ్ళిపోయాయా నో నో రాత్రిలో వెళ్ళిపోవడం ఏంటంటే రాత్రిలోకి రాలేదన్నప్పుడు ఎంతకు వెళ్ళడం కూడా లేదు ఆ తర్వాత ఈ అలాతము అల్టిమేట్ ప్రశ్న ఈ అలాతము ఈ ఎనిమిది నాలుగు స్టేట్లను వీటన్నింటిని యథార్థంగానే సృష్టించిందా అయితే ఇప్పుడు మీకు దృష్టాంతం అర్థమైంది కదా ఈ దృష్టాంతంలో ఏదైతే ఉన్నాయో ఆ అంశాలను దానికి మనం అప్లై చేస్తాం ఆ నిత్యు వందయే పరబ్రహ్మ మండే నిత్యు పరబ్రహ్మ స్థితి ప్రకాశ ప్రకాశ సత్య కర్మ సత్య బ్రహ్మ ఇప్పుడు ఈ గ్లోబ్ ఇలా పట్టుకుని ఉంటే మీకు స్ట్రేట్ లైన్లు స్క్వేర్లు దాని ఫిగర్స్ కనపడతాయా కలపడం దాన్ని తిప్పాలి ఆ తిప్పడము ఆ చలనం ఏదైతే కలదో అదే మాయాశక్తి కానీ మాయా అని మీరు పెట్టిన మాయాశక్తి అన్నా ఆ చెప్పడమే మాయాశక్తి తర్వాత ఈ జాతి ఫిగర్స్ ఏదైతే నాలుగు ఎనిమిది రెండు ఇలాంటి ఫిగర్స్ బొమ్మల వస్తున్నారు వాక్యాలు ఏవైతే కనపడ్డాయో అదే జగత్తు జగత్ అంటే చలనాత్మకంగా ఉంటుంది నేను చెప్పాను అంటే మనం అడిగేది దాన్ని మీరు ఆ ఫినామినల్ ఫిగర్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ జగత్ అంటే ఫినామినల్ ఫిగర్స్ రాదు కదా అని అడిగారు అంటే ఎదివాడా మీకు తెలియలేదు జగత్ అంటే ఫినామినల్ జగత్ ఫినామినా ఫినామినాకే జగత్ అంటే దాని పేరేది వ్యక్తికి జగత్ కాబట్టి ఇట్స్ ఫినామినా ఇట్స్ ఫినామినా యూనివర్సిటీగా ఫినామినా దేహం ఉందనుకోండి మీరు నాకు ఈ ప్రశ్న సమాధానం చెప్పండి దేహము అంటే అది ఒక కింద ఒక పదార్థమా ఒక వస్తువా లేక ఒక ప్రక్రియ ఒక ఫినామినం ఏది మీకు ఏమనిపిస్తుంది ఇట్స్ ఫినామినం ఇట్స్ బాడీ ఇదే phenomenon body is not a thing phenomenon body thing అనుకోండి ఆ థింగ్ ని మీరు జాగ్రత్తగా భద్రంగా భద్రంగా పెడితే అది ఎలా ఉందో అలా ఉండాలి అంతే కదా అప్పుడు దాన్ని థింగ్ అని అది ఎలా ఉందో అలా ఉంటుందా దీన్ని చక్కగా మధ్యలో సినిమాలు భోజనం పెట్టి మంత్రిని కొడుకులకి నిద్ర పెట్టి మళ్ళీ లేచిన తర్వాత భోజనం అలా ఉంటుంది ఎలా ఉంటే అలా ఉంటుంది అలా ఉంటుంది దానికి యోగనము వృద్ధాప్యము రోగాలు వ్యక్తులు ఇవి అవి అలా మారిపోతూ ఉంటుంది ఆఖరికి దీని చేసి అది స్థిరంగా ఉండదు ఎప్పుడు అలా మారిపోతుంది ప్రతి రోజు మారుతుంది అవునా ప్రతి సంవత్సరం మారిపోతుంది ప్రతి నెల మారిపోతుంది ప్రతి రోజు మారిపోతుంది ప్రతి గంట మారిపోతుంది ప్రతి నిమిషం మారుతుంది నిజానికి ప్రతి శాఖను మారిపోతూ ఉంటుంది కాబట్టి దేహాన్ని ఫినామినం అని అర్థం చేసుకోవాలి ఇట్స్ మూవ్మెంట్ దళైలామ గారు ఒకసారి ఆయన ఏదో ఉపన్యాసం చేసుకోవాలన్నా ఆయన చాలా ఆయన అంటారు నేను దేహాన్ని ఒక ఫామ్ ఆయన అబ్జెక్ట్ ఇచ్చే ఫామ్ అలా అనుకోకుండా అది కాదు దేహాన్ని మీరు యూ అండర్స్టాండ్ ఇట్ అయితే మూవ్మెంట్ బాడీ ఇదే మూవ్మెంట్ ఆ విధంగా అర్థం మనం ఏమనుకుంటామంటే ఒక పాము ఒక థింగ్ అని అనుకుని అది పర్మనెంట్ గా ఉండాలి అనే భ్రమ కలుగుతుంది ఎప్పుడైతే మీ దేహాన్ని ఒక మూమెంట్ అన్నట్టుగా మీరు అర్థం చేసుకుంటారో మీకు మీ అంతటా మీకు మరణ భయం పోతుంది ఎందుకంటే moment it will undergo different kind of moment ఇక్కడ అయిపోతుంది ఇంకో కూడా ఆరంభం మూమెంట్ ఇట్లా ఇప్పుడు అలా అలా ఉందనుకోండి అలా it's not a thing it's a moment clean is water it's moment moment కాబట్టి ఒకసారి మొదలవుతుంది ఇంకోసారి అయిపోతుంది అలలు ఆగిపోయాయనుకోండి అలా ఆగిపోతే అయ్యో అలా ఆగిపోయాయి అలా ఆగిపోయాయి దుఃఖిస్తూ ఉంటుంది కదా దుఃఖింది ఎందుకంటే అది మూమెంట్ అలాగే దేహం కూడా మూమెంట్ ఎవరైనా పోయారనుకోండి it's part of the moment అంటే గుర్తించాల్సిందేం లేదు ఎందుకు గుర్తించాల్సిందే అని ఆయన అలా చెప్తున్నారు ఇంకో మహాత్ములు ఉన్నారు ఆయన ఉన్నారు అయితే నీ కింద అసలు సేమ్ అయిపోయింది ఈ బద్దమే అయితే ఈ కొత్తగా అప్పుడే పుట్టాడు వారి గురించి మనం ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఇదే అదే అంటున్నారు మీరు ఇప్పుడే పుట్టాడు ఇవాళ పెట్టారు మీరు ఎప్పటికీ గెలిపెట్టారు ఇంకా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పెట్టలేదు అనుకోండి ఎనభై ఏళ్ళు ఈ సంసారాన్ని ఇదారు పాపం ఇప్పుడే పుట్టింది ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు ఇంకా పేరు కూడా పెట్టలేదు ఇప్పుడే సంసారం ఏదడం అనేది మొదలైంది ఇది ఎప్పుడు వీడు ఎప్పుడు చెప్పేస్తానండి ఎనభై ఏళ్ళ చెప్పేస్తాను వీడు రెండేళ్ళు రాగానే నేను ఆ కేజీలలో మారుస్తాను వాళ్ళు అక్కడి నుంచి ఏ పది అంతా అవన్నీ గడిస్తూ కూర్చోవాలి వాడికి విశ్రాంతి ఉండదు ఆడుకుందాం ఉంటే ఆడుకోవడానికి ఉండదు ఏమీ ఉండదు వాడికి ఆహారం కావాలన్నప్పుడు వీళ్ళు పెట్టరు నాకు వద్దు నాకు వద్దని వాడు కల్పిస్తుంటే నోట్లో కుర్చేస్తూ ఉంటారు వాడు ఇలా కష్టాలు వడి వడి వడి వాళ్ళకి ఎప్పుడు పేరేడు వాడిని చూసి అయ్యే పాపం ఇప్పుడే ఆర్థికమైన ప్రాణికి జన్మ ఎన్ని కష్టాలు ఉన్నాయో రెండు చెట్లు చెప్తే అవుతుంది అని దుఃఖిద్దాం కాదు వీడేదో పార్టీ చేస్తాను పెద్ద పండగ చేస్తాను ఒకరు ప్రాణం పోయిందనుకున్న అమ్మాయిగా చెప్పేటప్పుడు సంతోషించాల్సింది పోయి వాడి గురించి దుఃఖిస్తారు అనే ఉన్నాడు మహా ఇది moment it's not a thing జగత్తంతా అంటే మైండ్ ఇస్ ఎ మూవ్మెంట్ ఎన్నో మైండ్ అనేది ఎలాగో థింగ్ అని కాదు it's a movement it's a phenomena and so ఈ ఫినామినం ఈ ఫినామినాకి అన్నిటికీ మూలంలో ఉన్నటువంటి ఆ చేంజ్లెస్ రియాలిటీ దాని నోమినం అని అంటారు ఇంగ్లీష్లో అనే బ్రహ్మ అని వేదాంతం చెప్తారు అదే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడిని సృష్టించాడా అంటే ఓకే ఇప్పుడే చెప్పాను దృష్టాంతం ఈ ఎక్కువ రొమ్మ ఈ బొమ్మలన్నింటినీ సృష్టించిందా అంటే ఆ సృష్టించింది అనుకోవా కర్తారం నామ బుద్ధి సరే కానీ సృష్టించిందా అనుకో అయితే సృష్టిస్తే మీరు నిత్య ముక్తులు నిత్య నిష్ఠులు కాకుండా పోతావు అలాగా అంత బుద్ధిమంతులు అయితే అర్థం చేసుకో నేను సృష్టించలేదు మాం అకర్తారం బుద్ధి మరి ఇంతకుముందు సృష్టించానన్నావు అంటే మాయా సంవ్యవహారేణ మాయాశక్తి ఈ పిక్చర్లోకి తీసుకుని ఆ మాయాశక్తితో ఐడెంటిఫై అయ్యి చెప్పినప్పుడు మాయా సంవ్యవహారేణ ఇప్పుడు మీతో మాట చెప్తాను నన్ను అడిగారు ఈ ఈ లెక్చర్ నేను ఇచ్చిన లెక్చర్ అని అడిగారు అడిగితే నేను అన్నాను ఆహా అలాగా అయితే మీరు నిత్యరా అని నిత్యరా సో సో యూఆర్ టీచర్ అని అంటే అర్థం అన్నా టీచర్ ఎందుకంటే టీచర్ అంటే ఎవరు అయ్యారు ప్రత్యేకం చాలా సమస్య టీచింగ్ అనే క్రియకి కర్త ఎవరో వాడు టీచర్ సో అది టీచర్ నో అన్నా టీచర్ దెన్ వాట్ కాదు ఐ థింక్ అర్థమైనా మీకు సో ఐ థింక్ వేదాంత ఓ ఈ థింక్ వేదాంత కానీ ఈ మస్ట్ థింక్ అది నాకు సత్య కర్తారం అవుతున్నా విఘటస్తారం అవుతుంది ఇది పాసిబుల్ అలా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ ఉపాధి దృష్టితో చూస్తే ఈ సృష్టి చేసిన కర్తను నేను మాయాశక్తి ఈ సృష్టి రూపంగా ప్రకటమైనది ఈ మాయాశక్తి నన్ను విడిచి దానికి మనుగడ లేదు కాబట్టి ఆ మాయాశక్తి వల్ల ప్రకటమైన సృష్టి నా వల్ల ప్రకటమైనట్టే కాబట్టి నేనే కర్తను అనుకో కానీ మాయాశక్తి ఏ రూపంగా ప్రకటమైనదో అది మిథ్య అది కనపడమే కానీ ఉన్నది కాదు ఉన్నది కాదు కనపడిన దానికి కర్తంతో కర్తృత్వం కూడా కనపడ్డ కర్తృత్వమే కానీ ఉన్న కర్తృత్వం కాదు వాస్తవమైన కర్తృత్వం లేదు ఇది ఇప్పుడు ఏమైంది అకర్త పరమార్థంలో కర్తృత్వం లేదు కనబడేదానికి కనబడే కర్తృత్వం చాలు నిత్యా జగత్తుకి నిత్యా కర్తృత్వం చాలు వాస్తవ కర్తృత్వం అర్థం లేదు నిత్యా కర్తృత్వం సరిపోతుంది యక్షానురూపో బలి అన్నారు దేవుడు నైవేద్యం పెట్టాలంటే ఆ దేవుడి యొక్క సత్తాన్ని బట్టి నైవేద్యం పెడతాం దేవుడు మామూలు చిన్నదేవుడు దేవుడు అనుకోండి గలపక నైవేద్యం పెడతాం పెద్ద దేవుడు అయితే పెద్ద ఫలహారం తీసుకుంటే గ్రహించబడతారు బలిహి అంటే నైవేద్యం యక్షామూపో బలిహి కాబట్టి జగత్తు సత్యమా ముఖ్య అదే జగత్తు సత్యం నియోగించడం మీకు మీకు ఈ మాత్రం కూడా తెలియదా భారతదేశంలో పుట్టారు కదా ఈ చిన్న విషయం ఏం తెలియదు జగత్తు మిథ్య అలా కంపెనీ చేయడానికి ఉన్నది కాదు చిన్న పిల్లలు అడిగే చెప్తారు జగత్తు మిథ్య కొంచెం ఒక్కటిసారి ఆలోచన ఉంటే చెప్తారు కనబడిదే కానీ ఉన్నది కాదు అందుకే కాదు నిత్యత కనపడందని కాదు కనపడుతుంది కానీ ఉండదు నిత్య ఓకే నిత్యమైన జగత్తుకి కర్త యథార్థ కర్త కావాలా మిథ్యాకర్త సమర్పుతుందా మిథ్యాకర్త సమర్పుతుంది యక్షారూపితో గంధి అంటే కర్తగా కనపడ్డమే కానీ వాస్తవంగా కర్తృత్వం లేదు అదే అన్నారు యతి మాయాసం వ్యవహారేణ సత్యకర్మణమపి సంతం మాం పరమాత్మత బుద్ధి మహంస అకర్తారం పరమ సంవ్యవహార అంటే ఏకీ వ్యవహార కాలాజ్ఞాభ్యాస ఇది యావత్ అని కింద టీకాకారులు రాశారు అంటే మాయాశక్తి చేసిన మాయాశక్తి ఎందు ప్రకటమైన చలనము అంతా నేనే చేశాను అని అనుకుంటే నేను కష్టగా స్వీకరించవచ్చు ఒక దృష్టికోణంలో కానీ పరమాత్మత నా స్వరూపం దృష్టికోణంలో నేను కష్టాను కాను సిద్ధే కష్టాలు అది శ్రీకృష్ణుడికే అక్కర్లేదు మనందరికీ కూడా అనుభవిస్తుంది ఎందుకంటే మనందరము మూలంలో శక్తి తిరుగుతున్నాం శక్తికి కర్త ఉండదు శక్తికి చలనం ఉండదు చలనం అంతా మనస్సులో ఉంటుంది మీరు మనస్సుతో సాధాత్మ్యాన్ని పొందినప్పుడే మీకు కర్తృత్వం మన అయ్యగారు చూడండి తప్పుగా మనకి మనస్సు స్థానంలో ఈశ్వరుడికి మాయాశక్తి ఉంటుంది అని సరే మనకి మనస్సు ఉంది కదా దీని స్థానంలో ఈశ్వరుడికి మాయాశక్తి ఉంటుంది నన్ను ఎవరో అడిగారు మీరు ఇలా కూర్చొని ఉన్నాను ఏదో ఆలోచిస్తున్నట్టున్నారే అన్న లేదండి మరి ఏం చేస్తున్నారు ఆలోచనలు అలా ప్రవహిస్తూ ఉంటే సాక్షిగా ఉన్నాను అంటే అడిగి ఒకటి కాదా అన్నారు కాదని అడిగి ఒకటి కాదు మరి ఒకటైతే ఎప్పుడవుతాయి ఒకటైతే చూస్తాను ఒకటి కాకపోతే ఇంకా నేను ఏదో కంపెనీ చెప్తున్నాను ఇవాళ అసారాం బాబు చాలా బాగా చెప్పారు ఆయన అంటున్నారు హిందీలో చెప్తారు ఉన్న మధురమైన హిందీలో చెప్తారు ఆయన అంటారు మన మనస్సులో దుఃఖం వస్తే నేను దుఃఖిది కావచ్చు మనస్సులో సుఖం వస్తే నేను సుఖిది కావచ్చు మనోవృత్తిని మనోవృత్తిగానే పిలుచుకో దాన్ని నేను ఎప్పుడు ఆలోచించుకోవచ్చు అని నేను చెప్తున్నాను చాలా లోతైన సత్యాలని అంత అలవోకగా చెప్పేస్తాను కాబట్టి ఇప్పుడు చలనం ఎక్కడ ఉంది మనస్సులో ఉంది సాక్షిలో చలనం ఉంది అయితే ఈ సాక్షి లేకుండా మనస్సు ఉందా లేదు కాబట్టి మనస్సు యొక్క చలనమే మీ చలనం అనుకోండి సార్ చేయండి అలా అనుకోని మాట ఉంటుంది ఓకే అనుకో అనుకుంటే చెప్పచ్చు నేనే ఆలోచిస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను అనే ఒక దృష్టికోణంలో చెప్పచ్చు మరో దృష్టికోణంలో నేను దేనిని చేయించలేదు విద్యాత్మ రామాయణంలో విశ్వామిత్రుడు ఇలా అన్నట్ట కింద ఆయన ధనంగం రామరాయి కదా ఆయన చదవని గ్రంథమే లేదు ఆయన కోర్టు చేస్తున్నారు రాము ఉన్నది తిష్టతి నిష్టతి నానుశోచతి ఆకాంక్షతే త్యజతి నోనకరోతి కించిత్ ఆనందమూర్తిరచన పరిణామహీన మాయాగుణానముదతో హి తథాభిభాతి రాముడు రాముడు అంటే పరబ్రహ్మ నా తిష్టతి వెళ్ళటం లేదు నా తిష్టతి అయితే నిలబడి ఉన్నాడా నిలబడకుండా ఉన్నాడా లేదు నా తిష్టతి నాము కోరిక ఏమో దుఃఖిస్తున్నాడా లేదు నా ఆకాంక్షతే ఏదైనా కోరికలు కలిగి ఉన్నాడా లేదు నా తెగతి కొన్ని ఏమైనా విడిచిపెట్టేస్తున్నాడా లేదు నా పదోటి ఏది చేయలేదు ఎందుకంటే ఆయన అచల గమనము లేనివాడు ఫెయిల్స్ రియాలిటీ రామాంటే ఈశ్వరుడు ఫెయిల్స్ రియాలిటీ ఆనంద స్వరూపుడు ఆనందమూర్తి శక్తిదానంద పరిణామహీన ఆయనలో మార్పులు చేసుకుని ఏమీ రావు అయినప్పటికీ మాయాభిమాన్ అనుగత యథాభిభాతి మాయ యొక్క సపర్యస్తమ గుణాలతో తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో చేస్తున్నట్టుగా వెళ్తున్నట్టుగా వస్తున్నట్టుగా కనబడుతున్నాను చెప్తే వాస్తవంలో ఆయన ఎందు ఏ కారణము లేదు కర్తృత్వ భోక్తృత్వము లేదు అని విశ్వామిత్రుడు రాముడి గురించి చెప్పినట్టుగా అధ్యాత్మ రామాయణంలో ఉంది కాబట్టి అది పరిస్థితి కాబట్టి ఈశ్వరుని ఎందుకు వాస్తవమైన కర్తృత్వము ఉండదు నేను ఉన్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఈ స్థల పురాణాల్లోనూ వాటిని ప్రతి మనం జాగ్రత్తగా సింబాలిజం మీద జోడించుకోవాలి కాలక్షేపం చేయగానే అవన్నీ విటమలుగా పెట్టుకుంటాం విటమలుగా పెట్టుకుంటే ఈశ్వరుడు మన స్థాయి వచ్చేస్తాడు మన వాళ్ళు దేవుణ్ణి మన స్థాయికి తీసుకొచ్చేస్తారు మన మనలో ఎన్ని అవగుణాలు ఉంటాయో వాటిని అన్నింటినీ పోగొట్టుకోవాల్సింది వాటిని దేవుడికి పెట్టేస్తే దేవుడికి పెట్టేస్తే ఇంక సమస్య లేదు మనం కూడా దేవుళ్ళగే ఉన్నాం ఇంకా అంతకంటే దేవుడు చేయాలని మనం మనం అనే స్థితికి దేవు అన్ని అవగుణాలు దేవుడికి పెట్టేస్తాం పెట్టేస్తే ఇంత అవగుణాలను అన్నింటినీ సమర్థించినట్టు అవుతాయి పైవాళ్ళు అడుగుతూ ఉంటారు మీ దేవుడు ఇందాక మీకు అడుగుతారు మరి ఏం చెప్తారు మా దేవుడు అలా చేసేదని మీకు ఎవరు ఓ ప్రొఫెసర్ ఉన్నాడు ఎమోరీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన ఉన్నాడు మా మీ దేవుడు ఇలా ఎందుకు చేసేది ఏదో అవగతం అవగతం ఏదో దేవుడు చేసినట్టుగా ఉంటే అడిగాడు ఇదేదన్నా దేవుడు ఏదో చేయకుండా ఆయన కర్త ఏమీ చేయలేదు చేయలేదండి అంటే అలవంతంతరేస్తుంది నేను మీకు రిఫరెన్స్ చూపిస్తాను రండి ఫోన్ మీరు ఎవరి యూనివర్సిటీకి రండి నేను ఈ రెఫరెన్స్ చూపిస్తా నేను వైస్ ఛాన్సలర్ తో చెప్పి మీ టికెట్ కూడా నేనే అరేంజ్ చేస్తాను పెట్టి కదా అని అన్నారు అయితే రెఫరెన్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి శివపురాణం రెఫరెన్స్ నేనన్నా మీరు చెప్తున్న రెఫరెన్స్ నాకు తెలుసండి మీరు అసలు చెప్పక్కర్లేదు అనట్లేదు ఆ రెఫరెన్స్ వ్యాలిడ్ కాదు ఈశ్వరుడు వాస్తవంగా అలాగే ఏం చేయడు అంటే ఆయన అంటారు ఇప్పుడు మీరు చెప్పింది నేను నమ్మాలా ఇక్కడ నా ఎదుర్కొన్న పురాణంలో ఉంది నమ్మాలా అని అడిగాను నిజం చేసిన మీకు తెలిసింది లేదన్నమాట ఆ కాంటెక్స్ట్ అలాగా అనిపించలే కానీ ఆ పురాణం అంశాలు వ్యాప్తిగా రాసిందని చెప్పడానికి వీలు లేదు ఏదో ఉంటాయి తప్పని ఆ తప్పని వాటి స్పిరిట్ లేదు వాటి కాంటెక్ట్ లేదు వాటిని మీరు లెటర్గా తీసుకోకూడదు అని నేను అంటే నేను తీసుకోని లెటర్గా సరేనంటే మరి మీ వాళ్ళందరూ తీసుకుంటున్నారు కదా అంటారు అంటే చూడండి మీ వాళ్ళు మా వాళ్ళు ఈ ప్రసంగం మీరు మానేసి దాన్ని స్పిరిట్ తెలుసుకోవడానికి ఏమైనా ఉత్సాహం ఉంటే నేను అడగండి కానీ you want to a point against తీసుకున్నారు ఎగ్నెస్ట్ నో డిస్కస్ అలా కాబట్టి లెటరల్ గా తీసుకోవడంలో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి లెటరల్ గా ప్రతిదానికి ఒక సిద్ధాంతం మనం తీసుకుంటాం నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహాం యోగిజానాతి కర్మభిర్న సబధ్యతే మహాత్ములు ఈ శ్లోకాన్ని తరచుగా కోర్టు చేస్తూ ఉంటారు ఎందుకంటే మనిషి కర్మబంధంలో ఉన్నాడు కానీ తెలుసుకోరు తాను కర్మబంధంలో ఉన్నాను అని తెలుసుకో తెలుసుకుంటే విముక్తి లేకుండా తాను కర్మబంధంలో ఉన్నానని తెలుసుకో అంచేతనే అది తెలుసుకోకపోవడం చేతనే ఆ కర్మబంధాన్ని అలా తెలుసుకుంటూ పోతాడు తెలుసుకుంటూ పోతాడు ఇప్పుడు సిల్కుపోగు దృష్టాంతంగా ఇస్తారు సిల్కుపోగు ఏం చేస్తుందంటే కొంత ఊరు అల్లుకుంటుంది కొంత ఊరు అల్లేప్పుడు అర్థం అవ్వాలి ఏమని మా ఆ బంధాన్ని మనమే అర్థం చేసుకుంటున్నాము మనము ఏ ఏ ఏ ధారాగారంలో బతకాలనుకున్నామో దాన్ని మనమే నిర్మాణం చేసుకుంటున్నాము మన శ్రౌద్యత అంటే మన మృత్యు పేరిక మనమే పట్టుకుంటున్నాము అందుకని దాంట్లో నేర్చుకుంటున్నాం అని దానికి తెలియదు అని తెలుసుకుందనుకోండి తప్ప అప్పుడు ఏం చేస్తుంది మానేస్తుంది మానేస్తే ఎందుకైనా ఎలా ఊహిస్తున్నాను వైదాంతిక ప్రాసెస్ దృష్టాంతం మానేస్తే దానికి బంధం ఉండదు మనం అలాంటిగా మనం ఏం చేస్తామంటే మన కర్మబంధాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కర్మ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ బై ఆ బంధంలోనే బతుకుతూ ఉంటాడు ఆ బంధంలోనే సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఇంతకుముందు చేసిన సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ దాని కారణంగా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ కంప్లైంట్ చేస్తూ నానాహింస పడుతూ ఉంటారు కొత్త కొత్త కర్మలను చేస్తూ ఉంటారు ఇక కర్మబంధాన్ని తెలుసుకుంటూ ఉంటారు కర్మాభిధి బంధించే మానవుడు కర్మల కర్మల యొక్క బంధంలో ఉంటాడు కర్మల బంధము అంటే కర్మ కర్మ కాంబినేషన్ ఆ బంధంలో ఉంటాడు అయితే ఇది మనం యోగి జానా కర్మభ్యతి నష్ట బంధించే కర్మబంధం లేకుండా ఉండే ఉపాయాన్ని శ్రీకృష్ణుడి శ్లోకంలో చెప్తున్నాడు ఎవరైతే ఈ విధంగా నన్ను తెలుసుకుంటారో నన్ను గుర్తుపడతారో గుర్తుపడతారు అభిజ్ఞానం అంటే ఇలా చూడగానే తెలిసేది కాదు కొంచెం పరిశీలన గుర్తుపట్టాలంటే ఏం చేయాలండి కొంత పరిశీలన చేయాలి ఎవరైతే పరిశీలన చేసి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటారో వారికి కర్మబంధము ఉండదు అని ఒక మంచి అందమైనటువంటి పాయింట్ చెప్తున్నాను ఎలా అయితే నేను ఇంత సృష్టి చేసి కూడా కర్మబంధంలో నేను లేనో అదేవిధంగా నీవు కూడా కర్మబంధం నుంచి బయటపడిపోవచ్చు ఇతరుకి నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఏమిటా సత్యము అని ఈ శ్లోకంలో వస్తాం చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీని మనం మళ్ళీ కొంత విస్తృతమైన విధానం చేస్తాం ఎలా కొంచెం అవతారాన్ని తీసుకుంటాం ఏకాంతి కర్మణం కర్తారం ఏ కర్మలనైతే నేను చేశానని నేను అనుకుంటున్నావో ఏకాంత కర్మణం కర్తారం మాం మన్యతే అలా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు అంటే నిన్ను నేను తప్పు పట్టడం లేదు ఎలా అనుకోవడానికి కొన్ని కారణాలు ఉంటే ఉండొచ్చు ఏదో ఒక దృష్టికోణంలో నువ్వు అలా అనుకో నేను తప్పకుండా కానీ వాస్తవం తెలుసుకో పరమార్థత పేదాం అహం అకర్తవ్య నీవు యథార్థాన్ని తెలుసుకో ఎందుకంటే ఎప్పుడు కనబడేది ఒకటి ఉంటుంది ఉన్నది మరొకటి ఇది మనం జడ్జిమెంట్ మిస్టేక్ ఎప్పుడు చేస్తాం నేను చాలాసార్లు జీవితంలో జడ్జిమెంట్ మిస్టేక్ చేసుకోవాలి ఒక వ్యక్తి మనకి పరిచయం అవుతాడు ఇతను ఇతను వండర్ఫుల్ పర్సన్ అని నేను జడ్జి చేస్తాను ఆ తర్వాత తెలుస్తుంది అతను ఏమంత వండర్ఫుల్ పర్సన్ కాదని మనకు అపకారం చేసేది తర్వాత తెలిసి చాలా తెలుసుకుంటే జడ్జి కూడా ఇస్తే ఏమిగా లేదా కాదండి చాలా మంచి వల్ల కనపడడానికి మనం అలాగే కనపడతాం మంచి వల్లనే కనపడతాం ఒక ఆయన ఇంకో అన్నాడు నువ్వు నన్ను నమ్మేది ద్రోహం చేసేవాడు నేనన్నా నమ్మిద్దరిపోతే ద్రోహం చేయాలి అది ఆపణ ఉన్నారు ఆపణ కోసం ఉన్నారు నమ్మిద్దరిపోతే ద్రోహం చేయడం కుదరదు కదా అని చెప్తారు నమ్మించకుండా నేను ఎలా ద్రోహం చేయగలుగుతాను కాబట్టి మరి తప్పనిసరి అయింది నమ్మించకపోతే మీరు ద్రోహానికి లొంగరు కనుక నేను మిమ్మల్ని నమ్మించే చేశాను నమ్మక ద్రోహం అనేదే ఉంటుంది నమ్మక ద్రోహం ఉన్నది సరైన సమాసం కాదు ఎందుకంటే సంస్కృత పదం కాదు నమ్మకం అందుకోసం నేను నన్నింటి ద్రోహం చూడండి అలా వాడతారు మీరు అన్నట్టుగా వాడతారు ఏం పర్వాలేదు ఎనివే కాబట్టి సో దిస్ ఈజ్ కనబడింది ఒకటి ఉన్నదో ఒకసారి కోర్టు ఒకటి చెప్తున్నాను వేదాంత ఒకటం లేదు ప్రశ్న అడిగాను ఎంత కోపం వచ్చిందంటే ఆ ప్రశ్న అంటే ఎంత చికాక్ కలిగిందంటే ఏదో లీగల్ వచ్చిందని అడిగినట్టుగా అడిగాను అందులో అమెరికన్ సొసైటీ చాలా ఇండిజన్ సొసైటీ అక్కడ లీగల్ ప్రశ్న ఫస్ట్ డేనాడే చాలా యారజెన్సీగా అడిగారు స్వామిజీ అందరికీ ఇలా పూర్తిగా అమెరికాలో వాళ్ళు ఇలా కూర్చోవాలి ఇలా సాగిపోతూ ఉంటారు నేల పడుకోవడానికి దగ్గరలో వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది పడుతుంటారు కదా భారతదేశం ఎందుకు పడుకుని పార్లమెంట్లో ఉంటారు అలా ఉంటారు అలా వాళ్ళు ఎందుకు ఉంటారు సో అంటే అది గతికాలు నార్మల్ అంటే స్వామి హే స్వామి చూస్తే ఇలా పంపిస్తుందండి నేను నేను అనుకున్నాను ఇంత గౌరవం వచ్చేది నేను ఆ గౌరవం వచ్చిందో బాధపడాలని నేను అనుకున్నాను నాకు కలిగి ప్రశ్న తర్వాత నా మిత్రుడు ఒక ఆయన నన్ను కలిసారు దాంట్లో మీరు ఆయన చాలా ఎరగని తరఫున నా మిత్రున్నారా అని నా మనసు తెలిసిన మిత్రుడు అవునా ఎలాగే వస్తున్నాను అంటే కాదండి మీరు చదువుతున్నారు చాలా సజ్జరుగుతాను అని చెప్పాను అంటే తర్వాత తెలిసింది చాలా సజ్జరు అతను మన దంపతుల హాస్పిటల్కి ఫైవ్ థౌసండ్ డాలర్స్ నేను పోయిన అంటే ఇదే చాలా సజ్జరు సో ఫస్ట్ గెలిచినట్టు ఏమైంది తప్పే నేను అన్నాను అయితే నేను పొరపాటు చేశాను నేను మన రాంగ్గా గెలిచేసాను ఏమనుకుంటాను ఈ జగత్ అలా మీకు కనబడి ఒకటి ఉన్నది దేవుడు కష్ట అన్నట్టుగా కనబడతాడు కానీ వాస్తవంలో దేవుడు కర్త ఇది మళ్ళీ క్లాస్ లో ఇది మీరు పూర్ణస్తి పూర్ణమాదాయ పూర్ణమైవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు నమ హరి ఓం అక్షరశ్రీకృష్ణాత్మ